नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपदाय कस्वामीति नामिने माचार्यपादाय निताय कृपपदायिनि गोरकदामोदरनगरग्रामतरणे अम्मा ओम विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवाद पाश्चात्यदेशतारणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास गौर जय హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ నిన్న మనము పెంటుళ్ళ రహస్యం నుంచి కృష్ణుని యొక్క పెంచిన విధానం దాని గురించి చెప్తా ఉన్నాము ఆయనే വളർത്തേനോ యశోదయారి పోలే సో దాన్ని మనం ఈరోజు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము సో నిన్న మనము కొన్ని విషయము తెలుసుకున్నాము ఎట్లా కృష్ణుడు యశోద ఇంట్లో పెరుగుతున్నాడు ఎట్ల కృష్ణుని పెంచుతూ ఉంది యశోద ఎన్ని రకాల కంప్లైంట్లు వస్తూ ఉండి ఎట్లా భరిస్తుంది ఎట్లా ఓర్చుకుంటుంది ఇదంతా వింటా ఉన్నాము అట్లా ఈరోజు కూడా మళ్ళీ కొన్ని విషయాలు ఈరోజు కూడా మనము తెలుసుకుందాం సో ఇప్పుడు కంప్లైంట్ ఒక్కొక్కటి వస్తూ ఉంటే ఆమె వింటా ఉంది యశోద దాంట్లో ఈరోజు ఒక ఆమె చెప్తుంది చాలా పిల్లల్ని పట్టుకొని వచ్చింది చిన్న చిన్న చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చింది అంతా అన్ని చూస్తే ఒక ఒక సంవత్సర గ్యాప్ లాగా ఉన్నట్టుంది అన్నీ ఎదుగ కనపడట్లే బాగా పెద్ద పెద్దగా ఏం కనపడట్లే మొత్తం one years two years three years అన్నీ మోసుకొని వస్తూ ఉంది లైన్గా ఇంకొకటి ఏదో కడుపులు ఉన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంది అన్నీ పట్టుకునేసి యశోద ఇంటి ముందు నిలబడింది అట్లా నిలబెడితే ఇన్ని ఈ చిన్న చిన్న పిల్లల్ని కూడా ఏం చేసినాడని చెప్పేసి యశోద మొత్తం చూస్తూ ఉంది ఆమె చెప్తా ఉంది నేను ఏదో ఒకటి లోపల పని చేయడానికి పోతే ఆ చిన్న పిల్లోడిని తీసేసి కింద పండుకోబెట్టేస్తాడు ఆ పెద్ద పిల్లోడిని తీసుకుని వస్తే ఆ చక్క ఉయ్యాల పైన లోపల పండుకోబెట్టేస్తున్నాడు ఇంకా చిన్న చిన్నపిల్ల ఏమో కింద పండుకున్న దానికి ఏడుస్తూ ఉంది ఆ పెద్ద పిల్ల ఏమో అక్కడ నుంచి కింద దూకలేక భయపడి అది ఏడుస్తూ ఉంది నా పని అంతా ఇదే అయిపోతుంది వీళ్ళని మార్చడమే పని అయిపోతుంది ఎవర్రా ఎవర్రా అని చెప్పేసి కష్టపడతా ఉన్నాను ఇది ఎట్లా సాధ్యము ఈ చిన్న ఈ పిల్లడు కూడా పైకి ఎక్కి ఆ చక్క వేలు పనుకోలేడు ఆయన సొంతంగా ఆ చిన్న పిల్లడు కూడా అక్కడ నుంచి దూకేసి కింద పనుకోలేడు ఎవరు చేస్తున్నారు ఈ పని ఎవరు చేస్తున్నారు ఈ పని అని చెప్పేసి అర్థమే కాలే చాలాసార్లు ఆ ఏడ్చేప్పుడు పిల్లలు ఏడ్చినప్పుడు పోయి చూస్తున్నాను ఒకసారి చూస్తే ఇట్లా జరుగుతూ ఉంది ఏ ఏం చేయాలా ఏం చేయాలా అని చెప్పేసి ఎవరు ఎవరు ఇట్లా పని చేస్తున్నారు దీన్ని ఎట్లా ఆపడం అని చూస్తూ ఉన్నాను ఏమైనా భూతపేతలు ఏమైనా చేస్తుందా అని చూస్తే నీ కుమారుడు ఒకసారి దాచుకొని కూర్చొని చూస్తూ ఉంటే అటు పోతూ ఉన్నాడు అటు ఇటు చూసినాడు నేను గమనించేది కనపడట్లేనుక టక్ అని చెప్పేసి ఆ చిన్న పిల్లల్ని కింద పండుకోబెట్టేసి ఆ పైన పిల్లని ఆ పెద్ద పిల్లడిని పైన పండుకొని పండుకోబెట్టినాడు ఆ లోపల సరే అట్లనే ఊరికిన పోయినాడా అది పోలేదు ఆయన కూడా అది అది కూడా అట్లా పోలేదు ఇంకొక మీడియంలో ఉండే పిల్లల్ని రెండు మూడు పిల్లల్ని కొద్దిగా గిల్లేసి అక్కడి నుంచి పరిగెత్తుకుని పోయినాడని చెప్పేసి ఆమె ఆమె ఒక బాధలు చెప్తా ఉంది ఇంకా లాస్ట్కి వాళ్ళ అమ్మ చెప్పింది బిడ్డ నీవి ఇంకా బయటికి పోవద్దు బయటికి పోతే కదా అన్ని కంప్లైంట్లు వస్తాయి నా ఇంటి ముందు మన ఇంటి ముందు మన లోపలే మనం ఆడుకోదాం మన ఇద్దరు ఆడుకోదాం బయటికి పోయేదొద్దు అని చెప్పేసి చెప్పింది సరే అని చెప్పేసి కృష్ణుడు కూడా ఒప్పుకున్నాడు ఈరోజు ఇంకా ఈరోజు బయటికి పోదు అక్కడ అప్పుడప్పుడప్పుడు ఆ పిల్లలంతా ఆడుకున్నప్పుడు ఆశ కలుగుతుంది నేను బయటికి వెళ్ళాలా ఆడుకోవాలని చెప్పేసి కానీ అమ్మ చెప్పింది బయటికి వెళ్ళొద్దు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు బయట భాగవతులని ఉంటారు వైష్ణవులని ఉంటారు వాళ్ళు నీ యొక్క పాద పద్మల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎక్కడ కనిపిస్తున్నావా ఎక్కడ దొరుకుతున్నావా అని చెప్పేసి కాబట్టి నీవు బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా నీవు ఇంటి లోపలే ఉండు బయటికి బయటికి పోయేదే వద్దు ఇక్కడే ఉండు అని చెప్పి ఆమె చెప్తా ఉంది కానీ ఆయన కృష్ణుడు అంటాడు వాళ్ళు ఎట్లుంటారు ఉంటారు అట్లా ఎట్లా అని అడిగితే లే వాళ్ళు ఎట్టు ఉంటారు నేను చెప్పలేను మంది అయితే మనం చెప్పచ్చు కొద్దిమంది మనం చెప్పలేము వాళ్ళు వెతుకుతూ ఉంటారు బయటికి ఏం కనపడరు నీవెక్కడ దొరుకుతావు అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు నీవు అసలు దొరికితే నేను అట్లే పట్టుకుని పోతారు వాళ్ళు ఆ పరమ పురుషాన్ని వెతుకుతూ ఉంటారు అది ఎవరో ఇంట్లో కనిపించిందంటే నీలా అది ఎట్లుంటుందమ్మా పర పరబ్రహ్మ వస్తే ఎట్లా ఉంటుంది అంటే ఆమె చెప్తుంది కొద్దిమంది చెప్తున్నారు శాస్త్రం అంతా తెలిసిన వాళ్ళు చెప్తున్నారు అది నీలాగానే ఉంటుందంటే ఆ పరమ పరబ్రహ్మ వస్తు దాన్ని ఒకవేళ అది నీవే అని చెప్పేసి వాళ్ళ డౌట్ మీ కన్ఫర్మ్ అయిందనుకో అంతే నేను బయట ఇంకా అట్లే ఎత్తుకొనేసి పారిపోతారు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు బయటికి వెళ్ళొద్దు నీవు ఇక్కడే ఇంటి లోపలే ఉండు అని చెప్పేసి చెప్తే కృష్ణుడు అంటాడు అట్లా వాళ్ళు ఎవరినైనా ఎత్తుకొని పోయినారు ఇంతకు ముందు అని చెప్పేసి ఓ ఇంతకు ముందు కూడా వాళ్ళు ఎత్తుకొని పోయినారు ఒకప్పుడు అతిథి కశ్యపుడికి ఒక బిడ్డ ఉండింది ఆ బిడ్డ మంచిగా ఉండింది చిన్నపిల్ల అది పాప ఆడుకొని ఆడుకునేసి ఒక పెద్ద రాజు దగ్గర వచ్చింది ఆ రాజుదొక ఆ రాజు ప్రేమంలో అడిగినాడు ఆ బిడ్డని నీకేం కావాలని అంటే నాకు ఆడుకోవడానికి కొద్ది ప్లేస్ కావాలండి సరే రాజు నీకు ఎంత ప్లేస్ కావాలని చెప్పి తీసుకోమంచి మొత్తం ప్లేస్ పిల్లని ఒక చూసి ఆ పిల్లడు ఒక అందం నీలాగానే ఉన్నాడు ఆ పిల్లడు కానీ నీకైనా తెల్లగా ఉన్నాడు కొద్దిగా మొత్తం ఆ ఊరు ఊరే ఇచ్చేసినాడు ఆయన అట్లే ఊరు ఊరు వచ్చేసి ఆ పిల్ల లాస్ట్కు ఏమైందంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పోయిందే లేదు ఆ పిల్ల అట్లే ఆడుకొని ఆడుకొనేసి తనకి ఇంత ప్లేస్ ఇచ్చినాడు ఆడుకోవడానికి అని చెప్పేసి వా వీటితోటనే ఉంటే మంచిదని చెప్పేసి ఆయన గుణానికి ఆకర్షితుడైపోయి వాళ్ళ ఇంటి ముందు అట్లే నిలబడింది పాప వాళ్ళ అమ్మ నేను అంతే వాళ్ళ అమ్మ నేను ఏం చేయలేకపోయినారు అమ్మ నేను మళ్ళీ కలవలేకపోయినారు అని అట్లే ఆయన వాళ్ళ ఇంట్లో ఉండిపోయినాడు అని చెప్పేసి చిన్నపిల్లడు వాళ్ళ అమ్మ ఆయనకు మంచిగా స్నానం అంతా చేసి మంచిగా డ్రెస్ అని తిప్పించేసి మంచి ఆయనకు అలంకారం చేసి పంపించేసింది అదే చివరిది మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఆయన పోలేదు ఆ ఎవరైతే ఆడుకోవడానికి అంత ప్లేస్ ఇచ్చినారా ఆవిడ దగ్గర ఉండిపోయినాడని చెప్పేసి ఒక ఒక విధంగా ఒక వామనుడు లీలల్ని చెప్పుకొనేసి ఆమె ఎజెస్ట్ ఇది చేసింది కొద్దిగా సర్దేసింది పిల్లోడిని తర్వాత ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చేసి వాళ్ళు మంచి అన్ని గుణాలు ఉన్న మంచి మంచి గుణాలు ఉన్న పిల్లల కోసం ఏడి వెతుకుతూ ఉంటారు కానీ వాళ్ళకి విని నీలాంటి ఒక పిల్లోడు దొరికిందంటే తప్పకుండా వాడు వదలరు ఇంత మంచి గుణం కలిగిన పిల్లోడు అని తెలిస్తే మిని అబ్బా ఇది మాణిక్య లాంటి పిల్లడప్ప అని చెప్పేసి నేను ఎత్తుకుని పోతారు కాబట్టి నువ్వు ఆ గడప దాటి అవతల పోవద్దు కృష్ణ నీవు ఇంటికడనే ఉండాలని చెప్పేసి మళ్ళీ కొన్ని అమ్మాయిలు ఉంటారు వాళ్ళు మంచి అందమైన ఒక అబ్బాయిల కోసం వెతుకుతూ ఉంటారు ఒకవేళ నిన్ను నేను చూస్తే అబ్బా ఈ పిల్లడు పెద్దగా అయిన తర్వాత ఎంత అందంగా ఉంటాడో ఏమో అని చెప్పేసి అట్లే ఎత్తుకొని పోతారు కాబట్టి నువ్వు బయటికి వెళ్తే జాగ్రత్త బయటికి వెళ్ళద్దు నువ్వు బయటికి వెళ్ళినావనుకో అంతే నిన్ను పట్టుకొని వాళ్ళు తీసుకుని పోతారు వాళ్ళ ఇంటికి తీసుకుని పోతారు కాబట్టి నువ్వు పోవద్దు అని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్తుంది ఇంకా ఈయన కూడా కొద్దిగా లైట్కి ఏదో భయం వచ్చినట్టుంది ఇంకా కృష్ణుడు కూడా భయపడుతున్నాడు పిల్లలకు భయపడించినట్లే ఇంకా ఈ మాట కూడా కృష్ణుడు వినలేకపోతే ఇంకా ఎక్కువ భయపుట్టిస్తుంది అప్పటికే కృష్ణుడు కొన్ని చిన్న చిన్న లీలలంతా చేసినాడు ఏదో మామూలు పిల్లలు అయితే ఒక నాలుగు నెలలు అనగానే అది పండుకున్న చోట అట్లే ఉండిపోతాయి ఇది వచ్చి వారం రోజులు ఒక్కొక్క పని చేస్తూ ఉంది మామూలు పిల్లలు అయితే ఒక నాలుగు నెలల వరకు తలకాయ నొప్పి లేదు ఏదో అది అప్పుడప్పుడు బట్టలు మార్చాలి కానీ వేరే ఏం పని లేదు తిండి పెట్టడం ఒక చోట పండుక పెట్టేస్తే ఏదో ఆకలి అయినప్పుడు కొద్దిగా కుయ్యి అంటుంది కొద్దిగా ఏదో పాలు ఇచ్చేస్తే మళ్ళీ దాన్ని బట్టి పండుకునేస్తాయి ఇది అట్లా కాదు ఇది మిగిలిన పిల్లలా కాదు వారం రోజులే ఆ పూతన్న సంవరం చేసింది ఆ పా కొద్ది పెద్దగానే పాముతోటి ఆడుకొనింది ఇట్లంతా చాలా కంప్లైంట్స్ ఈ దూడాలను అని ఒక కంప్లైంట్ మట్టి తిన్నాడని ఇంకొక కంప్లైంట్ అట్లా ఒక్కొక్కటి వస్తూ ఉంది యశోదకు ఒకరోజు పిల్లల్ని భయపరచడానికి చెప్తారు కదా ఏమది బుచ్చివాడు బుచ్చివాడు వస్తాడు అని చెప్పేసి బుచ్చివాడు కదా అట్లా ఈమె చెప్తా ఉంది నేను నీవు ఇంకా ఇట్లాంటి పని చేస్తే బుచ్చివాడిని పిలుస్తాను నేను ఇచ్చేస్తాను వాళ్ళకని చెప్తే ఇంకా లోపల కూర్చొని తల్లిని గట్టి పట్టుకొని ఒక్కొక్కటి ఏడుస్తున్నాడు నేను ఇంకా మట్టి తిన్నాను నన్ను బుచ్చివాడికి ఇయ్యద్దు మట్టి తిన్నాను నేను అమ్మాయిలు ఉన్న అమ్మాయిలు ఉన్న చోట అంత పోను అమ్మాయిలు ఉన్న చోట పోయి అట్లా వాళ్ళని గిల్లడము వాళ్ళని ఏడిపించడము అట్లాంటి పని చేయను నేను ఇంటికాడనే ఉంటాను పాముతోటి అంత ఆడుకొని ఇంకా నేను పామును చూసినా కానీ ఎక్కడన్నా ఎక్కడ పామును చూసినా కానీ దాన్ని తోక పట్టుకోవడానికి పోను నేను ఇంటికాడనే ఉంటాను తర్వాత బావిల కడ అంత పోవడానికి లేదు పిల్లలు కదా పిల్లలకు బావిల కడ పోకూడదు అంటారు ఆ బావిల కడ అంత బావి బావి బావిని బావిల కడ పోను అక్కడ ఆడుకోను నేను ఇక్కడ ఇంటి ముందే ఆడుకుంటాను నీ కళ్ళ ముందే ఆడుకుంటాను బయటికి వెళ్ళను నేను చూడు ఎంత మంచి పిల్లడిగా తయారవుతానంటే నేను దేవుడిలాగా ఉంటాను నీ ఇంట్లోని చెప్తున్నాడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు నేను దేవుడిలాగుంటాను నీవి ఆశ్చర్యపడాల ఎంత సాధు అయిపోయినాడు అమ్మ మాట వినేసి పిల్లోడు ఎంత మంచి పిల్లడు అయిపోయినాడు నీవి నాకు గుడ్ బాయ్ గుడ్ బాయ్ అని చెప్తా ఉండాలా అట్లా తయారవుతాను చూడు అట్లే తినడము మా విష్ణులాగా మంచిగా పండుకోవడం అంతేగాని నా ఇంకేం పని చేయను నేను నీవు ఆనందపడిపోవాలి నన్ను చూసి అని చెప్పేసి పాప ఇంకా దూడలు కడ పోను పాలు పిండను అమ్మ నీవు చెప్తే మాత్రం నేను పాలు పిండుతాను మామూలుగా పాలు మంచి పని కూడా చేస్తాడు కొన్నిసార్లు యశోద వీళ్ళంత ఈ పిల్లలు అడవికి పోయినప్పుడు ఏదైనా ఒక రెండు మూడు ఆవులతో పాలు ఇంకా పిండలేదు ఇంకా లేట్ అవుతుందంటే ఇంకా వాళ్ళు బలరాం అంతా బయలుదేరినప్పుడు రెడీ అవ్వాలంటే ఆయన కూడా ఒక చెంబు పట్టుకొని ఆవుది పాలు పిండుతాడు పాప ఆ చేయికి నొప్పించి కొద్దిగా రఫ్ కొట్టేది అంత సులభంగా ఏం పాలు రాదు కొద్దిగా నొక్కి పట్టుకోవాలి దాన్ని పొదుగుని పొద్దుగు నుంచి ఆ రొమ్ముల్ని పిండాలంటే కొద్దిగా బలం కొద్ది బలం కావాలి కానీ కృష్ణుడు ఎప్పుడు ఆ దగ్గర వెళ్తుందో అది మొత్తం అదే నింపేసేస్తాయి ఆవులే ఆ చెమ్ము మొత్తం నింపేసేస్తాయి పాలని ఈ చిన్న పిల్లడు ఎక్కడ పిండేదని చెప్పేసి ఆ ప్రేమంతో అట్లా నేను ఇంకా నీవు చెప్తేనే పాలు పిండుతాను లేకుండా కొన్ని పక్క ఇంటి వాళ్ళదంతా నేను పాలు పిండేసేస్తానని చెప్పేసి అట్లే ఆ పిండేసి సగం పాలు తాగేసి మళ్ళీ దాన్ని ఆ సగం అంతే ఇచ్చింది దూట తాగినట్లుందని చెప్పేసి ఆ కొద్ది పాలను అట్లా ఇచ్చేస్తాడు వాళ్ళు ఇంటి వాళ్ళకి వాళ్ళు ఏదో హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇదేమ్రా నిన్న ఐదు లీటర్ ఇచ్చింది ఇది ఈ రోజు ఎట్లా మూడు లీటర్ ఇస్తుందని వాళ్ళు ఆలోచిస్తారు ఈయన తా పిండినప్పుడే ఒక రెండు లీటర్ తాగేసి మిగిలిన ఒక మూడు లీటర్ ఇస్తాడు అది ఈ రోజు ఏదో దూట తాగినట్లుంది ఇంత దాంట్లో పాలు వచ్చేది ఇంకా రావట్లేదని చెప్పేసి ఇట్లాంటి పనులు చేస్తుంటాడు దానికి చెప్తున్నాడు నేను ఇంకా ఆవు ఆవు ఆవుతో పాలు పిండడం కానీ దూడల్ని వదలడం కానీ ఇట్లాంటి పని చేయను నేను చిన్నపిల్లల్ని కొట్టను చిన్నపిల్లల్ని కూడా కొడతాడు ఒక్కొక్కసారి చిన్నపిల్లల్ని కొట్టను పెద్దవాళ్ళని బలరాముని కూడా తిడతాడు కొంచెం కోపం వస్తే ఆయనేమో కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆయన చెప్పినట్లు వినాలా రామావతారంలో కుదరట్లేదు లక్ష్మణుడు తమ్ముడికి వచ్చినట్టు సరే పెద్దగా అయిన తర్వాత నెక్స్ట్ అనగా నేను పెద్దోడికి రావాలని ఆయన కోరిక ఆయన అన్నకు వచ్చినా కానీ ఈయనదే పెత్తను అక్కడ మళ్ళీ ఈయన చెప్పినట్లు అప్పుడప్పుడు వినాల్సి వస్తుంది అప్పుడు అప్పుడు బలరాం అట్లే బలరాం అపదం చెప్తున్నాడు అది ఇది అని చెప్పేసి కంప్లైంట్ కూడా చేస్తాడు ఒకసారి అన్న అట్లే ఊరికని చెప్తున్నాడు అని చెప్పేసి కానీ ఇంకా అన్నని నేను తిట్టను నేను బావి కడకి వెళ్ళను వెన్న ఎవరి ఇంట్లో వెన్న దొంగతన చరణికి పోను మట్టి తినను పాముల దగ్గర ఆడుకోను దూడల్ని వదలను పా న్యూ చెప్తే తప్ప నేను ఏ ఆవుద పాలు కూడా పిండడానికి పోను ఇంకా ఇంట్లో నేను మంచి దేవుడిలాగా పడుకుంటాను నీ చెప్తే వేదన తిండి పెడితే ఎట్లా దేవుడు ఎట్లా గుడిలో ఉంటాడు తిండి పెడితే తింటాడు స్నానం చేపిస్తే స్నానం చేస్తాడు డ్రెస్ చేపిస్తే అర్చకులు చూస్తున్నాడు కదా గుడిలంతా ఎట్లా పూజలు జరుగుతుందని అర్చకులు ఏం చేస్తే అది అర్చకులు తిండి పెడితే అర్చకులు దేవుడికి నైవేద్యం పెడితే తింటుంది లేకుండా వీటి ఊరికనే ఉంటుంది అర్చకులు మంచి డ్రెస్ వేస్తే వేసుకుంటుంది లేకుండా అర్చ విగ్రహం ఏమైనా అడుగుతాయి నాకు వేరే బట్టలు వేయమని చెప్పేసి కొన్ని లీలలు ఉన్నాయి అట్లా అడిగేసి కొత్త డ్రెస్సులు వేసుకుని పోయిన లీలలు కూడా ఉంటాయి సో అట్లా ఏదో అర్చకుడు ఏది ఇస్తే అది తింటుంది అర్చకుడు పండుకోబెట్టినప్పుడు పండుకోబెడుతుంది అర్చకుడు ఊరిగింపు చేయడానికంటే సరే దానికి రెడీ అవుతుంది దేవుడిలాగా ఉంటానమ్మా నేను బయటికి వెళ్ళాను నీ వెనకాలనే ఉంటావు చూడు నీవే చూసి నీవే మెచ్చుకుంటావు అబ్బా నా పిల్లడు ఎంత మారిపోయినాడు ఎంత మంచి పిల్లడిగా తయారైనాడు అని చెప్పేసి పాప అయితే నీవు ఆ బుచ్చోడిని మాత్రం పిలవకూడదు నాకు భయం వస్తుంది నేను చెప్పినట్లు ఉంటాను నీ ఇంటికాడనే ఉంటాను అని చెప్పేసి అమ్మాయి వెనకాలని తిరుగుతున్నాడు అప్పుడు ఒక ఆమె వచ్చింది ఇదేమిరా బాబు నా పిల్లడు ఈరోజు బయటికి అని చెప్పేసి ఆమె కాక్షర్యం ఏదో గోతం లేదో పనసకాయలాగా కట్టేసి వస్తూ ఉంది చూపిస్తుంది యశోద యశోద అని చెప్పేసి ఇంకా అమ్మ ఎవరు వచ్చినట్టు ఉందని చెప్పేసి ఈయన తల్లిది కొంగు పట్టుకుని ఈయన కూడా వెనక బయట వస్తూ ఉన్నాడు అమ్మతోటి ఎక్కడా నీ పిల్లోడు ఎక్కడా అని చెప్పేసి ఈయన మంచి ఈయన అమ్మ వెనకాల ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు నా పిల్లోడు ఈరోజు ఎక్కడ పోలేదా ఎక్కడ పోలేదు ఎవరు చెప్పేది ఎక్కడ పోలేదని మా ఇంటికి వచ్చినాడు ఈరోజు అన్నాడు మీ ఇంటికి వచ్చినాడా ఇంత ఆమె కాక్షర్యం ఇది ఏదో కొన్నిసారి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే కృష్ణ బలరాముల్ని ఒకేలాగా డ్రెస్ చేస్తాయి ఈ రాక్షసుల యొక్క బాధలు తట్టుకోలేక ఎవరు కృష్ణుడు ఎవరు బలరాముడు అని తెలియకుండా ఇద్దరికి ఒకేలాగా డ్రెస్సింగ్ వేయడము ఒకేలాగా నమ్మలు పెట్టడం ఇద్దరికి ఒకేలాగా చేసేస్తాయి వాళ్ళు ఏదో చిన్నపిల్లడిని రక్షించడానికి బలరాం అప్పుడే అడవికి పోయినట్టుంది ఆవులు మేపడానికి ఈయన ఒక్కడే ఉన్నాడు కానీ ఇది బలరాం అనుకున్నారు వాళ్ళంతా ఇది బలరాముడు వీళ్ళు చెప్తున్నారు నీ పిల్లోడు ఈరోజు మాకు రెడ్ హ్యాండ్గా దొరికినాడు ఆమె ఇది నా పిల్లోడు ఇక్కడ ఉన్నాడా ఆహా అది బలరాము ఉండాలా ఇదా మీ పిల్లోడు ఇక్కడ ఉన్నాడు వెన్న దొంగతను చెడునికి వచ్చినాడు వచ్చినప్పుడు మేము ముందే ప్లాన్ చేసినాము ఈరోజు ఎట్లో ఒకటి ఆయన పట్టేయాలని చెప్పేసి లోపల రాగానే అందరు కలిపి పట్టుకున్నాము గోతంలు వేసుకున్నాము చూడు గోతం లోపల ఉన్నాము అని చెప్పేసి లాక్కుండి వచ్చినారు పాప ఏదో కష్టపడి బరువు ఉండే పనసకాయని అందరు కలిసి మోసుకొని వచ్చినట్టు వీళ్ళు మోసుకొని వస్తున్నారు మోసుకొని వస్తున్నారు ఇంకా వీడు కూడా పాప కృష్ణుడు దొరికినాడు యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో కృష్ణుడు దొరికినాడు వీళ్ళు పాప కృష్ణుడు దొరికినాడు యశోదకి ఇట్లా ఒక రెడ్ హ్యాండ్గా చూపిస్తేనే ఆమె నమ్మేస్తాయి లేకుండా ఇప్పుడు ఆ పిల్లడికి సపోర్ట్గానే మాట్లాడుతుంది విషయం అర్థం చేసుకోవట్లేదు అట్లా అని చెప్పేసి పిల్లడు ఎట్టో ఒకటి పిల్లడిని పట్టుకుని వచ్చినారు పిల్లడు పట్టుకుండా చేస్తే ఇంకా నువ్వు లేదు నీ పిల్లడే నమలిపించి ఉండింది పిల్లడితో అంత అక్కడ ఆయన మార్క్ అంత ఉంది కదా లోగో అంతా బాగా చెప్తున్నారు ఇట్లా గెజ్జలు వేసుకున్నాడు ఇట్లా రంగు ఉండింది పొద్దున ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు నువ్వే చెప్పు ఈ కలర్ డ్రెస్ ఉండింది ఇట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు వనమాల వేసుకున్నాడు చిన్న మాలలో వచ్చినాడు ఇట్లా వెన్న దొంగతనం చేసుకునేసి ఇంకా దొంగతనం చేస్తూ మాకు తిరుగుతూ ఉన్నాడు మళ్ళీ మా ఈమె అని చెప్పేసినారు మొత్తం అమ్మేసి కొద్దిగా ఇంట్లో పెట్టింది మూడు చేయి కూడా సరిగా రాలేదు తినడానికి అని చెప్పేసి వాళ్ళ పిల్లలకు సగం ఇచ్చేసి ఈయన ఇంతన చూడు కుండలు చూడు నేనేదో నిండా ఉందని ఆలోచిస్తున్నాను అట్లే మూడు చేయి గబగబ తినేసినప్పుడే పట్టుకున్నాము యశోద అని చెప్పేసి చెప్తా ఉంది చెప్తా ఉంటే ఆమెకన్నీ ఆమె అన్నింది సరే ఏమంటున్నారు మా పిల్లోడు ఈరోజు పొద్దు నుంచి బయటికి పోలేదు నాతో అదే కదా ఇంతవరకు అదే మాట్లాడుతున్నాడు నేను ఇంకెక్కడ ఏం చేయను బయటికి వెళ్ళను నేను ఆ పిల్లోడు కొద్దిగా భయపుట్టిస్తే అసలు నేను బయటికి బయటికి పోను పాముతోటి ఆడుకోను వెన్న దొంగతున్న చేయను దేవుడిలాగా నీ వెనకాల తిరుగుతూ ఉంటాను నేను చెప్పినట్లు వింటానమ్మా అని చెప్తున్నాడు మళ్ళీ మీరేమంటున్నారు ఏదో పిల్లడు దొంగతనం చేసినాడు అట్లా ఇట్లా అని చెప్తున్నారు కదా అంటే సరే గోతం ఇప్పేమన్నారు గోతం ఇప్పు చూస్తే వాళ్ళ పిల్లడే మళ్ళీ కృష్ణుడు కాదు వాడు అయ్యో బిడ్డ నిన్ను పట్టుకుని వచ్చినామని చెప్పేసి దానికి ముద్దు పెట్టి యశోదకు సారీ చెప్పేసి నీదు కృష్ణుడు దగ్గర నమల్పించ నీవు వేసుకున్నావా నీవేమైనా కృష్ణుడు దోతి కట్టినావా నీ మళ్ళీ పొద్దున కృష్ణుడిలాగానే ఉన్నావా నీ కృష్ణుడు అనుకుని కదా మేము పట్టుకుని వచ్చింది ఆయన అన్నాడు లేదు లేదు మీరు ఇంటి నుంచి నన్నే పట్టుకుని వచ్చినారు నేను చూస్తా ఉన్నాను నన్నే మీరు గోతం లేచింది కృష్ణుడు ఎక్కడ వచ్చినాడు ఈరోజు కృష్ణుడు రాలేదు నన్నే పట్టుకుని గోతంలో వేసినారు మూతలు కట్టేసినారు నన్ను మళ్ళీ మోసుకుని వచ్చినారు నేను ఏడుస్తుంటే కూడా వదలలేదు అట్లా ఎట్లా అన్నాడు ఇంకా కృష్ణుడు నిజాయితీ పరంగా ఉండేవాడిలాగా అమ్మని చూస్తున్నాడు అది తెలుసుకున్నావా ఇప్పుడు తెలుసుకున్నావా నేను ఎప్పుడంతే ఈరోజు నీ వెనకాల ఉన్నావు కదా పొద్దున్న నుంచి ఎక్కడన్నా తప్పు చేసిన నేను ఏం తప్పు చేయకుండా నేను ఎట్లా పిలిచుడు ఒక్కొక్కటి రెడీ చేసి వస్తున్నారు ఇంకా యశోద కూడా అనిపించింది పాప ఇప్పుడే ఏ విధమైన ఒక కంప్లైంట్ అంటే ఒక తప్పు చేయలేని పిల్లడిని కూడా చేసినారని చెప్పేసి ఎన్ని ఎన్నిసార్లు నేను నా బిడ్డని తిట్టినానేమో అట్లా ఆమె కూడా ఫీల్ అయిపోయింది సరే అమ్మా శ్రద్ధ సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు బయలుదేరినారు పిల్లడిని పట్టుకొని పాప రఫ్గా తీసుకుని వచ్చినారు మళ్ళీ మంచిగా హ్యాండిల్ చేసుకుని పోతున్నారు ఫస్ట్ ఏమో ఒక ఏదో బండరాయిలాగా పట్టుకుని వచ్చిన తర్వాత పోయినప్పుడు ఏదో గ్లాస్ ఐటమ్ లాగా కేర్ఫుల్గా పట్టుకొని దానికి ముద్దు పెట్టేసి తీసుకుని పోతా ఉన్నారు తీసుకుని పోతా ఉంటే దాన్ని మెడలు అట్లే పట్టుకుని పోతున్నారు మంచిగా నడుము కూర్చోబెట్టేసి కొద్ది దూరం అయిపోయింది ఏమన్నది దాటుకున్నారు మళ్ళీ పిలిచింది అమ్మ అమ్మ అని చెప్పేసి పిలిచినాడు పిలిచి మళ్ళీ కృష్ణుడు ఏమైంది మీ జడ్జిమెంట్ అంతే ఏమైంది యశోద ఇంట్లో అని మళ్ళీ నవ్వుతున్నాడు మళ్ళీ కిందకు దింపేస్తున్నారు దొంగ నీవేనా మళ్ళీ అని చెప్పేసి ఏం ఇప్పుడు మర్యాదగా నీ బిడ్డలాగా వచ్చినాను ఇంక ముందు ఇట్లా కట్టేసి మా ఆ గడ తీసుకొని రావడము నా నాన్నకు చెప్పడము అమ్మకు చెప్పడము ఇటువంటి పని చేసినంటే నీ భర్తలాగా అన్నాడు అని చెప్పేసి ఆమె ఆశ్చర్యపోతుంది చూ నీ భర్తని కట్టేసి వచ్చినట్లు నేను చూపిస్తాను ఇప్పుడు నా సరే నీ బిడ్డ బిడ్డలాగా వచ్చి నన్ను మర్యాదగా ఇంత ఇబ్బంది పెట్టదొద్దని చెప్పేసి మళ్ళీ నీవు మరీ ఓవర్ యాక్షన్ చేసినావు అనుకో ఆ ఈరోజు బిడ్డ ఉండింది ఆ ప్లేస్లో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ భర్త ఉంటుంది నేను ఏం తిన్నా ఏం తాగినా ఇంటికడ దూరిపోకూడదు ఎవరు తెలుసా నేను నందమహారాజు కొడుకు దొరద కొడుకు కంప్లైంట్ చేయడానికి అంత లేదు నా పైన అమ్మో మళ్ళీ అధికారం వేరే చెప్తున్నాడు సారీ అని చెప్పేసి ఏం చేయలేము వీడు చేసేదన్ని పనులు చేస్తున్నాడు ఒక్కొక్క గోపీస్ ఒక్కొక్క ప్లాన్ చేస్తున్నారు వీడిని ఎట్లా తప్పించుకోవాలా వీడు ఒక వీడి దొంగతనం చేయడం ఎట్లా ఆపేలా వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ టాలెంట్ ఇట్లా చేస్తే వీడు దొంగతనం చేసేది మనం తప్పించవచ్చు ఇట్లా చేస్తే అందరూ పైన కట్టేసంతా చూసిన రాజధాని ఫెయిల్ అయిపోయింది అని ఒక్కొక్క ఒక్కొక్క రకాల ప్లాన్లు చేస్తున్నారు ఏది సక్సెస్ కావట్లే ఇంకా కృష్ణుడు కూడా బయటికి వెళ్ళాలని కోరిక సో అమ్మ కూడా అనుకునింది ఊరికేనే ఇక్కడ బయటికి పోయి అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు దీంట్లో అన్నీ నమ్మలే నమ్మలేము కొన్ని నమ్మచ్చు కొన్ని నమ్మలేము ఎందుకంటే ఏది నిజంగా అనిపించట్లే నిన్న అసలు నా వెనకాలనే తిరుగుతున్నాడు వాళ్ళు ఏదో చెప్తున్నారు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పేసి సరేసి ఈయన కూడా బలరాం తోటి మా ఆవు మేపడని నేను పోవాలని ఆశ రోజు వాళ్ళ అమ్మ ఈయన పట్టుకుని పోతుంది వాళ్ళు కొద్ది దూరం బలరాము మిగిలిన ఫ్రెండ్స్ అంతా వాళ్ళ ఆవు దూడల్ని పట్టుకుని కొద్ది దూరం పోయినప్పుడు ఈయన కూడా కొద్ది దూరం వరకు అమ్మ చేతులు పట్టుకుని అట్లే పోతాయి ఒకసారి కూర్చో నడులను కూర్చోబెట్టేసి పిల్లల్ని పట్టుకుని కొద్ది దూరం వరకు చూస్తుంది తర్వాత బలరాంకు టాటా బాయ్ బాయ్ చెప్పిన తర్వాత మళ్ళీ కృష్ణుడు చూస్తూనే ఉంటాడు ఆవులు దూడలన్నీ చూస్తూ ఉంటుంది అయ్యో కృష్ణుడు మాతోటి వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక్కదానికి కూడా పోవడానికి మైండ్ ఉండదు ఇంకా వాళ్ళు ఫోర్స్ఫుల్గా పనిపిస్తూ ఉంటారు ఆవుల్ని దూడల్ని గోప బాలకులంతా కృష్ణుడు చూసుకునేసి అందరు దానికి ముద్దు పెట్టేసి కృష్ణుడికి మంచిగా నీవు బాగా తినేసి బాగా త్వరగా పెద్దగడైపోతే మేము కూడా నేను రోజు తీసుకొని పోతాం నీవు కూడా ఆడ మాతోటి అక్కడ గోవర్ధన్ కాడ వచ్చి ఆడుకోవచ్చు యమునల స్నానం చేసుకోవచ్చు ఏం భయం లేదు మంచిగా ఉంటాయి జాలీగా ఉంటాయి ఇంట్లుంటే మనకి ఏదో పని చెప్తారు మనం అక్కడ ఆవుల్ని మేము మేపుతాను మనమే దాన్ని గడ్డలు కట్ చేసి నోట్లు ఇవ్వాలి ఏం లేదు అది దాన్ని పట్టుకు మేస్తే కడుపు నిండా తినేసి వస్తాయి అప్పుడు మనం రిటర్న్ పట్టుకుంటూ వస్తే చాలా అంతే పెద్ద పని ఏం కాదు అది కానీ నువ్వు కొద్ది పెద్దడైపోవాలా అప్పుడు మాత్రం పనిపిస్తారు ఇప్పుడు పనిపిరు ఇంట్లోని చెప్తా అన్నారు పిల్లలంతా సో ఈయన కూడా బాగా తినేసి బాగా త్వరగా పెద్దడైపోతే నేను కూడా కృష్ణ కృష్ణ బలరామ్ తోటి ఆ రోజు పోవచ్చు అని చెప్పి కృష్ణుడు అనుకొని ఉన్నాడు ఒకసారి వాళ్ళ అమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు నేను ఆవు మేపడానికి పోవాలని చెప్పేసి అయితే ఆమె చెప్తుంది లేదు ఆవు ఆవు మేపడానికి పోవడం లేదు అది కష్టమైన పని ఆవు ఒక్కోసారి దూడ మీ కాలు దొక్కితే నొప్పేస్తుంది వద్దునైనా ఆవు మేపడానికి పోయేదొద్దు ఇక్కడే ఉండు అట్లంతా చెప్తుంది ఆయన అయితే ఒప్పుకోవట్లేదు నేను పోవాలమ్మా నాకు మంచిగా అనిపిస్తుంది వాళ్ళ చూడు ఎంత బాగుంటుంది వాళ్ళు ఎంత పోయేప్పుడు ఎంత ఆనందంగా వెళ్తున్నారు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా వస్తున్నారు నేను కూడా వెళ్ళాలని అమ్మ చెప్తుంది అక్కడంతా నీకు అనుకున్నప్పుడు అనుకున్నప్పుడు వెన్న ఇచ్చడానికి ఎవరు లేరు నీకు ఆడిగా ఆకలి అయినప్పుడు అంత నీకు కలకండి అంత ఎవరు ఇరు నేను ఇంటికడ ఉంటే నీకు పాలు వేసి కుంకుమ వేసి దాంట్లో మంచిగా తిక్కగా ఉడకబెట్టే దాన్ని బాయిల్ చేసేసి నీకు మంచిగా తాకిపిస్తాను ఇక్కడ ఉంటే బాగు నీవు నా నా పక్కన కూర్చుంటే నీకు టైం టైం కాకలేనప్పుడంతా తిండి పెడతా ఉంటాను అడిగిపోతే ఏముంటుంది ఏదో అక్కడక్కడ జామ పండు అరటిపండు ఏదో దొరుకుతాయి అది వాళ్ళు తింటూ ఉంటారు మళ్ళీ మనం పొద్దున ఏది ఇచ్చినామా అది తింటారు అది మధ్యాహ్నం చల్లారి ఉంటుంది అయితే నీవు ఇక్కడే ఉంటే నీకు వేడి వేడిగా మంచి మంచిగా నేను చేసి ఇస్తాను కదా మంచి మంచి తిండి పెడతాను నువ్వు మంచిగా తినొచ్చు కదా అని చెప్తా ఉంది వాళ్ళమ్మ అయితే లేదు లేదు అదంతా నాకు ఏం వద్దు నేను మా అన్నతోటి మంచిగా అన్నతోటి మిగిలిన నా మిత్రులతోటి పోయి ఆవుల్ని మేపుకొని రావాలా నాకు అదే ఇష్టము నాకు నీ వద్దు నాకు ఈ కలకండ వద్దు పాలు వద్దు ఏ పండ్లు కూడా వద్దు నేను అడవిలో ఏం దొరుకుతుంది అదే నాకు పొద్దునుంచి సాయంత్రం వరకు నేను నీవేదో టిఫిన్లో ఇస్తావా ప్యాక్ చేసి ఇస్తావా క్యారీ బాక్స్లో అదే నేను తింటాను నాకైతే ఇక్కడ ఇంటికాడ ఉండడానికి ఇష్టం లేదు అన్న లేడు ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోతున్నారు నేను కూడా వాళ్ళతోటి వెళ్తానని చెప్పేసి అయితే ఆమె అంటుంది లేదు లేదు యమున అక్కడ దొంగలు ఉంటారు ఆ దొంగలు పిల్లలంతా పట్టుకొని పోతారు కుదరదు నువ్వు చిన్నపిల్లలంతా అట్లా పనిపేరు ఎవరు కూడా పెద్దగా అయిన తర్వాత కావాలంటే పనిపిస్తానని అయితే ఏనంటాడు లేదు లేదు నేను దొంగలకు దొంగ నీకు తెలియదు నేను మహా దొంగ నేను ఎట్లా వెన్నంత దొంగతనం చేస్తానో ఎవరైనా దొంగలు నన్ను దొంగతనం చేస్తే వాళ్ళని కూడా నేను దొంగతనం చేస్తాను నేను దొంగలకు దొంగ నీకు తెలియదా ప్రతి ఒక్క దొంగ ఒక్కొక్క దొంగ ఉంటాడు ప్రతి ఒక్కడు అంటాడు నేనే గొప్ప దొంగ అనుకుంటాడు కానీ నాకిన్న వాళ్ళకిన్న కొద్దిగా గొప్ప దొంగ ఇంకొకడు ఉంటాడు అని చెప్పేసి కృష్ణుడు అంటాడు మీరు ఒకసారి విని ఉండొచ్చు శ్రీనాచి లీలలు వస్తాయి శ్రీనాచి గడ ఒకడు దొంగ ఉంటాడు మహా దొంగవాడు వాడు ఎటువంటిదన్నా కానీ దొంగతనం చేస్తాడు చాలా స్మార్ట్ దొంగ ఎటువంటిదన్నా దొంగతనం చేస్తాడు ఆయన ఆయన ఆయనకు ఒక ఏమైనా దొంగలకు ఒక గొప్ప ఆయనకు అవార్డు వచ్చింది రియల్ దొంగ అని చెప్పేసి మంచిగా మాట్లాడి దొంగతనం చేస్తాడు ఛాలెంజ్ చేస్తాడు మనం ఏదో నడుచుకుంటూ పోతుంటే వాడిది ఏదో ఒక ఐటమ్ దొంగతనం చేయమంటే అంత మంచిగా ఆయన తెలవకుండా వచ్చి దొంగతనం చేసుకొని పాకెట్ వేసుకొని వస్తాడు అట్లా ఒకసారి అందరు అన్నారు నీకి ఒక దొంగ ఉన్నాడు ఇక్కడ గొప్ప దొంగ నీ వాడి దగ్గర ఏమైనా దొంగతనం చేస్తే మేము ఒప్పుకుంటాం నీ నిజమైన దొంగ అని చెప్పేసి లాస్ట్కి ఆయన ఆయన అన్నాడు ఆ సరే వాడి దగ్గర ఏమైనా ఉందా చెప్పండి ఫస్ట్ అన్న ఆడదారు ఉందా ఎన్ని రకాలు ఉన్నాయంటే మనలాగే మేము బట్టలది గొడుగు కాదు బంగారంది గొడుగు పనుకునేది ఎటువంటిది కూర్చునేది ఎటువంటి సింహాసనం మెడల్ ఇంత వేసుకుంటాడు కాళ్ళు ఇంత ఉంది చేర్లు ఇంత ఉంటాయి కానీ దొంగ వాడి దగ్గర ఎవరు ఏం ఆడుకోలేరు అంత పెద్ద దొంగ అని చెప్పేసి ఈ దొంగకు చెప్తున్నారు ఈ దొంగకి ఇది వినంగానే ఒబ్బ వీళ్ళు ఈ ఊరు వాళ్ళ కోసమని నేను ఛాలెంజ్కి పోయి వాడి దగ్గర ఏదో ఒకటి ఎత్తుకోవాలని చెప్పేసి ఆయనకు ఒక మైండ్ బుద్ధి వచ్చింది ఎట్ట ఒకటి నేర్చుకోవాలని చెప్పేసి ఇంకా ఉదయపూర్కి వెళ్ళేసి అక్కడ నుంచి శ్రీనాథ్ దగ్గరికి వెళ్ళినాడు శ్రీనాథ్ దగ్గరికి వెళ్తే ఆయన కరెక్ట్ అడ్రస్ అంతా తీసుకున్నాడు వీడే దొంగ ఇంకా వీడి దగ్గర లేని సంపదమే లేదు అంత సంపదలు ఉంటాయి అని చెప్పేసి మంచిగా ఎట్ట ఒకటి తలుపు అంత తీసినాడు రాత్రి తలుపు తీసి లోపల శ్రీనాథ్జీ ఉన్నాడు శ్రీనాథ్జీ తలుపత తీసినాడు తీసేసి చూస్తున్నాడు పాప చిన్న జోలు ఏం లేదు పూజారి పోయినప్పుడు పండుకోబెట్టినప్పుడు మొత్తం ఎత్తుకుని పోయినాడు మొత్తం ఎత్తుకుని పోయినాడు ఇంక ఏ దొంగతనం చేయడానికి ఏం లేదని బాధపడుతున్నాడు మొత్తం ఆ భగవంతుడు పాదాలు వెనక ముందు మొత్తం చూస్తున్నాడు ఏదో కాళ్ళు బంగారు గజ్జలు ఉన్నాయి చేతులు బంగారు కడియాలు ఉన్నాయి మెడలు ఏదో డైమండ్ నెక్లెస్ ఉన్నాయి అది ఇది అన్నారు వచ్చిన దానికి ఒక ఒక్క ఐటెం దొరకలేదని బాధపడుతున్నాడు అట్టే భగవంతుని పాదల నుంచి పైకి వరకు చూస్తూ ఉన్నాడు పైన చూస్తే బంగారు గోడు అట్లే ఉంది శ్రీనాథ్జిత అబ్బా దీన్ని ఎట్లప్ప ఎత్తుకున్నాడు ఎట్లా ఎత్తుకోవడం ఎట్లా ఎత్తుకోవడం చెప్పేసి ఆలోచిస్తున్నాడు బాధపడుతున్నాడు ఇన్ని తీయలేకపోతున్నామే ఇప్పుడు వచ్చినాము తీయలేకపోతున్నామని చెప్పేసి బాధపడుతున్నాడు భగవంతుడు అన్నాడు ఎందుకు అంత బాధపడుతున్నావు లోపల మాటలు వినపడుతుంది ఆయన మూడు పోతే దొంగతనం మూడే ఉంది కాబట్టి ఆయన సీరియస్గా దొంగతనం ప్లాన్లో ఉన్నాడు లోపల భగవంతుడు అంటాడు ఎందుకు ఇంత బాధపడుతున్నావు నా షోల్డర్ పైన ఎక్కేసి తీసేయమని బంగారు కొడుకుని తీసేదానికి ఏమంత ఆలోచించేదని అయితే భగవంతుని మాటలు భగవంతుని రూపం చూసుకునేసి అట్లే ఇదైపోయినాడు ఒక్కసారి ఆ సౌందర్యానికి పిచ్చుడైపోయినాడు అయితే ఏ ఈయన ఈ కృష్ణుడు అంటున్నాడు ఏం రప్పించాడు ఆ దొంగతనం చేసిన వాళ్ళు ఏంటి వాళ్ళ అందం చూసుకునే కానీ ధర్మం చూసుకునే కానీ ఎవరైనా ఉండిపోతారా ఎవరైనా ఆగిపోతారా దొంగకు దొంగతనం చేయడమే ధర్మంగా పెట్టుకుంటాడు వాడు ఇంకా ఎవరిని గురించి పట్టించుకోడు ఇంటి వాళ్ళ అయ్యో వీళ్ళు ఇంత దొంగతనం చేస్తే వాళ్ళు ఇంత బాధపడతారా వాళ్ళకి రేపుకు అన్నము పప్పు కొనడానికి డబ్బులు ఉందా లేదా అని చెప్పేసి బాధపడరు వాళ్ళ పని దొంగతనం చేయడము దొంగతనం చేస్తారు అట్లా అని చెప్పేసి చెప్తున్నాడు అట్లా ఆయన కృష్ణుడు అంటున్నాడు నేను కూడా దొంగ అయ్యా నీలాగని ఎన్నో దొంగతనం చేసినాను నేనేం పట్టించుకోవట్లేదు దొంగతనం చేయడం అంటే చేయడం అంతే ఎత్తుకొని పోవడం అంటే ఎత్తుకొని పోవడం అంత ఇంటి వాళ్ళు చూస్తారా బాధపడతారా దొరికిపోతే ఏం చేసేది అదంతా తర్వాత ఆలోచనలో నీకు దొంగతనం చేయాలనుకున్నావు వచ్చినావు దొంగతనం చేయి ఇప్పుడు అని చెప్పేస్తే ఇంకా సరే ఈయన కృష్ణుడు ఒక అందం చూసుకొని ఆగిపోవడం మంచిది కాదులే దొంగతనం చేయడమే ధర్మం అని చెప్పేసి దాని షోల్డర్ పైన ఎక్కేసి ఇంకా కృష్ణుడు షోల్డర్ పైన ఎక్కినాడు ఆ గొడుగును తీసేసి పట్టుకునేసినాడు గొడుగును పట్టుకునేసి ఇంకా మూడుని బ్యాగులు సర్దుతున్నాడు మంచిగా సర్దేసి తలుపు తీయాలనుకుంటే తలుపు తీయడానికి రావట్లే ఎంతసేపు మొత్తం ఎత్తుకున్నాడు ఇంకా మామూలుగా లాక్ వేసిన తలుపుని ఓపెన్ చేసుకుని లోపల వచ్చినాడు ఎట్లా పగలు కొట్టేసి ఇప్పుడు ఓపెన్గానే ఉంది తలుపు బయటికి పోలేకపోతున్నాడు అంటే ఎంతసేపు అయినా కానీ బయటకు పోలేకపోతున్నాడు ఇంకా ఇంకా పొద్దున అవుతుంది దొరికిపోతున్న భయం వేరే ఉంది లాస్ట్కి భగవంతుడికి సరెండర్ అయిపోయినాడు తెలుసుకున్నాడు ఉమ్మా వీడు దొంగలకు దొంగ అని చెప్పేసి మూత పెట్టిన లాక్ వేసిన తలుపుని తీసుకుని నేను లోపల వచ్చినాను ఇప్పుడు లాక్ ఏదో తీసినాడు ఓపెన్గా ఉంది తలుపు కానీ తలుపు ఓపెన్ ఉండే తలుపుని తీయలేకపోతున్నాను అని చెప్పేసి ఈయన నిజమైన దొంగ అని చెప్పేసి తను ఒక దొంగ పదవికి రిజైన్ చేసుకున్నాడు ఓహో నాకిన్న గొప్ప దొంగ ఇంకోటి ఉన్నాడని చెప్పేసి అట్లే కృష్ణుడు అన్నాడు నాకిన్న పెద్ద దొంగ నీవేమో యమునా నదిలో దొంగలు ఉన్నారు అంటున్నావు కదా దొంగలకి ఎప్పుడు ఒక దొంగ ఉంటాడు ఇంకొక దొంగ ఉంటాడు కాబట్టి నీవేం భయపడదు ఒకవేళ ఎవరైనా వస్తే నా దగ్గర వస్తే ముక్కలు ముక్కలు చేస్తాను వాళ్ళని అట్ట చేస్తాను ఇట్ట చేస్తాను అని చెప్పేసి గొప్ప గొప్ప మాటలతో చెప్తున్నాడు అయితే ఆమె చెప్తుంది లేదు ఒకవేళ నందమహారాజ్ వచ్చి అడిగితే నేను ఏం చెప్పాలా నందమహారాజు నిన్ను చూడలేక ఉండలేడు నందమహారాజు ఒక క్షణం కూడా నిన్ను వదిలేసి ఉండలేడు సో నీవిట్లా ఇట్లా ఆవు మేపడని పోయితే నందమహారాజ్ ఒప్పుకోడు సడన్ నీవేమో రిక్వెస్ట్ చేస్తున్నావు నేను అన్నతోటి పోవాలా బలరామ్ తోటి వెళ్ళాలా అని చెప్తున్నావు కానీ నంద మహారాజు అడిగితే నేను ఏం చెప్పాలా కృష్ణ తప్పకుండా అడుగుతాడు ఎక్కడ కృష్ణుడు ఎక్కడ అని అడుగుతాడు పిల్లడు ఎక్కడ పోయినాడు అని అడుగుతాడు నేను ఏం చెప్పాలి కృష్ణ అంటే అతనితో నీవు భయపడద్దు బాల్ పట్టుకుని ఆడుకోవడానికి పోయినాడు ఇక్కడే పిల్లలతోటి పక్కన ఎక్కడ ఆడుకొని ఆడుకోవడానికి ఆడుకొని వస్తానన్నాడు అట్ట చెప్పేసేయి అంటున్నాడు అవును అట్లా చెప్తే నీవు పోయేది ఎక్కడో గోవర్ధన్ ఎక్కడికి వెళ్తున్నావు నీవు గోవర్ధన్కి వెళ్తే బాల్ పట్టుకుని పిల్లడు బాల్ పట్టుకుని పోయినాడు అని చెప్పి సరే పిలుమంటాడు పిలు నాతోటి కూర్చొని భోజనం చేద్దాంలే పిలు అంటాడు అప్పుడు ఏం చేస్తాను నేను అని చెప్తే కృష్ణుడు అంటాడు అమ్మ నీకు తెలియదా నీవు ప్రేమంగా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఒకవేళ నందమహారాజ్ ఎక్కడా పిల్లడు ఎక్కడా కృష్ణుడు ఎక్కడా అని చెప్పేసి నిన్ను అడుగుతాడు కదా నీవు గట్టిగా ప్రేమంలో కృష్ణ అని పిలు పరిగెత్తుకుని వచ్చేసి నీ హృదయంలో దూరుతాను నేను చూడు అంటాడు నేను ఎంత దూరం ఉన్నా పర్లేదు నేను పరిగెత్తుకుని వచ్చి నీ దగ్గరకు వచ్చి నిలబెడతాను నీవేం భయపడదు నందమహారాజు ఒకవేళ సడన్లీ అడిగినా కానీ ఏం బాధ లేదు నేను పరిగెత్తుకుని వస్తానని చెప్పేసి అక్కడ అట్లా అంటాడు లేదు లేదు గోవర్ధన గిరిలో పెద్ద పెద్ద ఘోరమైన జంతువులుంటాయి అది అంత ఈజీగా వదలదు అది ఒకవేళ నిన్ను చంపడానికి వస్తే నీవేం చేస్తావంటే లేదమ్మా ఆవులు దూడలు ఎట్లా నన్ను చూసి పరిగెత్తుకుని వస్తాయా అది కూడా నాతో ఆడుకోవడానికి వస్తాయమ్మా నేను దాంతో ఆడుకుంటాను అట్లా అంటాడు లేదు కొన్ని క్రూరమైన జంతువులు ఉంటాయి కొంచెం రాక్షసులు అట్లా జంతు రూపం తీసుకుని వస్తారు చంపాలనుకుని వస్తారు అయితే కృష్ణుడు అంటాడు అట్లేమని వస్తాయి ప్రేమములో నాతో ఆడుకోవాలని వస్తే ఆడుకుంటాను మంచిగా ప్రేమం చూపిస్తాను లేదు నన్ను చంపాలనుకుని వస్తే నేను చంపి పడేస్తానని ముక్కలు ముక్కలు చేస్తానని చెప్పేసి గట్టిగా అక్కడ ఘోరమైన సింహలు ఉన్నాయి అక్కడ ఘోరమైన పులిలు ఉన్నాయంటే ఈయనలో ఈయన కూడా నరసింహుల్లో అవతరం తీసుకున్నది అదే స్వామి కదా అమ్మ ముందు గట్టిగా అరుస్తున్నాడు ఆమెనే భయపడిపోయింది ఒమ్మో ఇంత సౌండ్ వస్తుంది నీ నోట్లని చెప్పేసి అట్లా చేశానమ్మా నన్ను ప్లీజ్ అమ్మ నేను అమ్మ నేను అన్నతోటి వెళ్ళాలా నన్ను ఇది ఒకటి నేను కాదని చెప్పనే చెప్పొద్దు నేను వెళ్ళే తీరాలా నేను రేపైతే నేను మా అన్నతోటి మా ఫ్రెండ్స్ తోటి నేను గోవర్ధనకి వెళ్ళాలా దయచేసి నన్ను నీవు పంపించాలా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు సరే మరుసటి రోజు ప్లాన్ చేసినారు కృష్ణుని ఆవు మేపడానికి వాళ్ళ అన్నతోటి పంపించడానికి అట్లా బలరామకృష్ణ ఇంకా ఆ ఊరు నుంచి రోజు పొద్దున పోవడము అంత ప్రేమ వచ్చేసి ఇంకా మిత్రుల పైన కూడా చూపించాలి కదా వాళ్ళు కూడా బాధ ఉంటుంది అయ్యో ఇంకా కృష్ణుడు మనం సాయంకాలం చూసేది కదా అంతసేపు ఎంత బోర్ అనిపిస్తాయి బా కృష్ణుడు లేని జీవితం ఎంత కృష్ణ రతి వినా వ్యర్థ దరిద్ర జీవన కృష్ణుడి పైన రతి లేకుండా ఉంటే కృష్ణుడి పైన ప్రేమం కలగలేదంటే అది జీవనం అనేది వేస్ట్ దాంట్లో ఏ సుఖం రాదు దాంట్లో ఏ ఒక్క అనుభూతి మనం కలగలేము కలగదు మంచి అనుభూతి కలగదు అన్నీ ఉంటాయి మన దగ్గరే అన్ని సంపదలు అన్నీ ఉంటాయి కానీ జీవితంలో కృష్ణుడి పట్ల ప్రేమ అనేది రాదనుకోండి దాంట్లో ఏ రకమైన రుచి ఉండదు ఆ జీవితం అదే శాస్త్రము ఆచార్యులు అంటున్నారు వ్యర్థ దరిద్ర జీవనం చేయ అట్లాంటి జన్మం తీసుకోవడం వ్యర్థ నీ ఏం లేదు నీ సింపుల్గానే ఉంది నీ జీవితం కానీ కృష్ణుడి పైన నీకు మంచి ప్రేమ ఉంది అది నిజంగా అది వైకుంఠం ఆ ఇల్లు ఎంతో ఆనందం నీకు కలుగుతుంది కృష్ణుడి పైన రతి ఉంటే కృష్ణుడి పైన రతి లేదనుకో అది వేస్ట్ అని చెప్పేసి అట్లా కృష్ణుడి పైన రతిను భౌతికమైన జీవితము రెండు దూర దూరమైన సబ్జెక్ట్ భౌతికమైన ఒక ఆలోచనలు భౌతికమైన ఆశ ఆకాంక్షలు మైండ్లు అట్లే పెట్టుకునేసి కృష్ణుడి పట్ల రతి రావాలంటే అది రతి రాదు కొద్దిగా భౌతిక విషయాల్ని కొద్దిగానే మనము తగ్గించాలా కొద్దిగానే మనము వదిలేలా కృష్ణుడు యొక్క కృష్ణుడి పట్ల ఆకర్షణ కలగాలంటే భౌతిక విష భౌతిక సుఖాలని బాగా అనుభవిస్తూ మళ్ళీ సేమ్ సమయంలో కృష్ణుని కృష్ణుని యొక్క ఆత్మానందం ఆ బ్రహ్మానందం కూడా అనుభవించాలా ఆ కృష్ణుడితో కృష్ణ ప్రేమను కూడా అనుభవించాలంటే అది కుదరదు కృష్ణ ప్రేమ అనే అంత గొప్ప సొ ఆ సొమ్ముకు ఆ ఒక పెద్ద ఒక ప్రాఫిట్కు మనం ఈ భౌతిక సుఖం అనేది ఒక విషయాన్ని కొద్దిగా వదిలేయాల్సి వస్తుంది ఒకడు వచ్చినాడు ఒకడు వచ్చేసి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఆయన ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి వచ్చేసి నానా నాది ఒక పాస్పోర్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వమంటాడు మంచిగా ఉండాలా పాస్పోర్ట్ సైజ్ ఫోటో మంచిగా ఫేస్ అంతా బాగా కనపడాలా ఏదో నీ కంప్యూటర్ అంతా కొద్దిగా సర్దేసేసి అక్కడక్కడ ఏదైనా మరకలు గిరకలు ఉంటే అదంతా తుడిచేసేసి నీట్గా చేయాలా తెల్ల వెంట్రుకలనంత కొద్దిగా నల్లగా చేసేసి మంచిగా అందం కనపడాలన్నా మంచి నా ఫేస్ నీట్గా ఉండాలా పాస్పోర్ట్ సైజ్ అంటే కొద్దిగా ఫేస్ బాగానే వస్తాయి ఫోటోగ్రాఫర్ ఒప్పుకున్నాడు సరే నీకు ఫోటో నీ ఫోటో మంచి ఫోటో ఇస్తాను నీకు మంచి క్లీన్ చేసి క్లియర్ చేసి నీ స్వరూపం ఎట్లా ఉందో అట్లా ఒరిజినల్ ఫోటో ఇప్పిస్తానని చెప్పేసి ఒప్పుకున్నాడు కానీ ఈయన ఒక్క కండిషన్ పెట్టినాడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలా కానీ దాంట్లో నా చెప్పలు కూడా రావాలా అని చెప్పేసి ఇంకా ఫోటోగ్రాఫర్ కూర్చొని వేసినాడు ఏం పిచ్చోడు లాగున్నాడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు చెప్పలు రాదున్నారు బాబు అది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సగమే వచ్చేది చెప్పల వరకు తీయలేము దాన్ని ఆయన అన్నాడు అదంతా నాకు తెలియదు నేను బాటా షూ కొన్నాను నేను బాటా షూ వాడుతున్నాను అది నా ఫోటోలు అందరికీ తెలిసి ఉండాలా నేను కూడా చాలా కాస్ట్లీ అయిన షూ వాడుతున్నాను చెప్పాల్సి అంత నాకు కాస్ట్ చెప్పాల్సి అందరికి తెలిసి ఉండాలా అని చెప్పేసి నువ్వు ఏమన్నా చెప్పు నాకు ఎంత డబ్బులని ఇస్తాను నీకు నాకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు చెప్పల్స్ కూడా రావాలని చెప్పేసి ఇదేంటి మరీ ఇది మెంటల్ కేసు లాగా ఉంది పాస్పోర్ట్ సైజు ఫోటోలు చెప్పలు ఎట్లా వస్తుండ్రు బాబు చెప్పలు రాదని చెప్తున్నాడు అదంత సంబంధం లేదు నీ పని ఏమే ఫోటోగ్రాఫర్ నీవేమన్నా చేసి ఫోటో ఇస్తే చాలు అని చెప్పి ఇంకా అన్నాడు సరే నీకు ఫోటో ఇస్తాను రా అని చెప్పేసి రెడీ వన్ టూ త్రీ అని చెప్పేసి ఇట్లా నిలబడాలి ఇట్లా కూర్చోవాలని చెప్పేసి లైట్లు అంతా వేసేసి ఆ రెండు చెప్పలు ఎక్కడ పెట్టినామని చూపించి ఆ ఫోటో రెండు చెప్పల్ని తీసి తలపైన పెట్టేసి ఫోటో తీసేసినాడు ఇంకా అది సహజంగా ఉంటాయి చూడడానికి బాగుంటాయి అచ్చా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఏదో పాదుకలాగా రెండు తలపైన రెండు చెప్పలు బాట అని చెప్పి రాసి ఉంటుంది దాంట్లో ఫోటో చూస్తే ఏమైనా ఆనందం వస్తే దాంట్లో పిచ్చోడు అంటారు అట్లా ఈ భౌతిక సుఖము వదలడానికి రెడీగా ఉండము ఆధ్యాత్మిక సుఖం కావాలనుకుంటే ఈ పాస్పోర్ట్ సైజులు చెప్పలు ఉన్నాయి ఫొటోస్ కావాలన్నట్టు అది చూడ్డానికి చాలా ఘోరంగా ఉంటాయి ఎట్లా ఉంటుంది భక్తులంతా పోయేసి ఏదో ఒక బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చొనేసి అక్కడ నువ్వు కూర్చొని స్ప్రైటే తాగు కానీ అది సట్టు కాదు కదా నీ జీవితానికి అది సట్టు కాదు ఈ భక్తులంతా పోయేసి తాగు వాళ్ళు తాగుపోతులతోటి డ్యాన్స్ చేస్తే బాగుంటుందా సట్టు కాదు అది భక్తులకు చెప్పిన జీవితం కాదు భక్తులు అంటే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే భక్తులు అంటే భక్తులకు జీవితం ఇట్లా ఇట్లా ఉంటుంది భగవన్ స్మరణ భగవంతుని కథ వినడము భగవంతు గురించి బుక్ చదవడము మొత్తము మొత్తం ఇంతవరకు కృష్ణ కథ వినేసి ఆ ప్రభుత్వ క్లాస్ అయిపోయింది టీవీ ఆన్ చేయి ఏది సీరియల్ చూద్దాం అని చెప్పేసి మళ్ళీ కూర్చొని సీరియల్ చూస్తే ఏం బాగుంటుంది ఇంతవరకు విని దానికి ఏం ఫలితం కొద్దిగానే భౌతిక విషయాల్ని వదిలడము నేర్చుకోవాలి అట్లా రెండు కావాలనుకుంటే ఆడపిచ్చోడ్లాగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కావాలా చెప్పలు రావాలా అని చెప్పినట్టు ఉంటుంది అది ఏం బాగుండదు సహజంగా ఉండదు చూస్తే వ్యతిరేకంగా ఉంటుంది సో మనం ఈ విషయం కొద్దిగా రెండు ఒకేసారి ఆశించడం అనేది తప్పు అట్లా ఈ భౌతిక విషయం అంతా ఆ కృష్ణుని యొక్క రతి లేకుండా గోప బాలకులు వాళ్ళ ఆయన ఫ్రెండ్స్ ఈవెన్ ఆవు దూడలు కూడా వెయిట్ చేస్తుంది ఎప్పుడు కృష్ణుడు మాతో వస్తాడు ఎప్పుడు మాతో ఎందుకంటే గోశాలలో సాయంకాలం నుంచి రాత్రి వరకు కొద్ది కృష్ణతోటి ఆడుకోవచ్చు సాయంకాలం నుంచి రాత్రి మళ్ళీ పొద్దున పొద్దున కొద్ది కృష్ణులు చేస్తాడు ఆవులనంత తాడిప్పడము కడగడము ఏదో అమ్మ ఏదో చెప్తే పని చేస్తే పేడ అంతా క్లీన్ చేసి ఆవుల్ని బయట పనిపెట్టి ఇట్లాంటి పని చేస్తాడు కానీ కొద్దిసేపు కృష్ణుడు అన్న తాకుతాడు కృష్ణుడు కృష్ణుడు కొద్దిగా ముద్దు పెట్టచ్చు నాకచ్చు దూడలు అనుకుంటుంది అయితే మనతోటి అట్లా వస్తే ఎంత బాగుంటుంది రోజంతా మనము గడ్డి తినేదే వద్దు కృష్ణుని చూసుకునే కడుపు నిండిపోతుంది అని చెప్పేసి ఆవుల దూడలు అనుకుంటుంది లాస్ట్కి కృష్ణుడు యొక్క డిజైర్ ఆవుల దూడలు యొక్క డిజైర్ అన్ని భగవంతుడు అన్ని కోరికల్ని తీర్చేసినాడు ఆ యశోదమ్మకు పొద్దున కొద్దిసేపు వరకు ఆవు దూడలతోటి పోయేంతవరకు ఇంకా సాంగత్యము తర్వాత ఫ్రెండ్స్కి ఆవు దూడలకి అంత సాంగత్యము ఇప్పుడు కృష్ణుడు ఫస్ట్ టైం వస్తున్నాడు కొద్దిగా చెప్పాలా బలరామ్ అన్న కాబట్టి చెప్తున్నాడు ఆయన నుంచి ప్లేసులు నడవకూడదు యమునలు ఎక్కడెక్కడ లోతు ఉంటుంది ఎక్కడెక్కడ అంత లోతు ఉండదు ఎట్లా రావడము దూడలకి ఎట్లా నీళ్ళు తాగిపించడం ఆండలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి కృష్ణుడు తన రెండు చేతుని వెనకాల కట్టేసి కృష్ణుని కృష్ణుడు తాను రెండు చేతులు వెనకాల కట్టేసి తర్వాత ఒళ్ళుని అట్లే వంచేసి నీళ్ళు తాగి చూపిస్తాడంట దూడలకు దూడ ఇట్ట నీళ్ళు తాగాల అని చెప్పి చెమనకాడ అట్లా దూడలు కూడా అట్లే తల వంచేసి నీళ్ళు తాగడము తర్వాత బలరాం కొన్ని చెప్తాడు ఇక్కడ లోతు ఉంటుంది యువతలకు వచ్చాయి కంట్రోల్ చేస్తూ ఉంటాడు బలరాం అది కొద్దిగా నచ్చట్లే అప్పుడప్పుడు బలరాము బలరాము తెలుసు కదా ఇక్కడ ముళ్ళు ఉంటాయి అక్కడ పోకూడదు ఇక్కడ రా అని చెప్పేసి ఆ ఫ్లవర్స్ ఉన్న చోట ఫ్లవర్స్ అంతా పడిన చోట పిల్లడు ఫస్ట్ టైం రావడము చేతి పట్టుకొని లాక్కొనేసి నడిపించుకొని వస్తూ ఉన్నాడు ఇంకా ఆవు అంతా కృష్ణుడితోటి రావాలని కొన్ని ఆగుతాయి కొన్ని వెనకపోతాయి కొన్ని ముందు పోతాయి కృష్ణుడితోటి కొద్దిగా నరుద్దుకొని రావాలని చెప్పేసి తర్వాత ఇంకా బలరాం కూడా చూస్తూ ఉంటాడు ఇంకా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ అక్కడక్కడ బలరాం కంట్రోల్ చేస్తున్నాడు అది కొద్దిగా కష్టం అనిపిస్తూ ఉంది బలరాం ఫస్ట్ టైం కదా ఆ రాయి గుచ్చుకుంటాయి రాయి పైన అది ఇక్కడ మట్టి ఉన్న చోట నాడు ఆ ముళ్ళు ఉంటాయి ఆ చెట్లు ముళ్ళు ఉంటాయి ఆ ఫ్లవర్స్ అంత తాకద్దు ముళ్ళు ఉంటాయి దాంట్లో జాగ్రత్త అక్కడంత పోవద్దు పాములు ఉండే ఛాన్సెస్ ఉంటాయి యువతలకు రా అంత చెప్తా ఉంటే కొద్దిగా అది కొద్దిగా అంత నచ్చలే మళ్ళీ అమ్మతోటి వచ్చినాడు నైట్ నైట్ వచ్చేసి అమ్మకు చెప్తున్నాడు నాకు ఒక తమ్ముడు కావాలని చెప్పేసి అమ్మ ఏం చేస్తుంది అదేం తమ్ముడు కావాలని ఏమో దోసను అప్పుడప్పుడు పోసి చేయడానికి అమ్మ అన్నింది అదంతా కావాలంటే వచ్చే సంవత్సరం ఇస్తాంలే నీకు తమ్ముడు లేదు లేదు నీకు నాకు రేపు అడవికి పోయినప్పుడు నాకు ఒక తమ్ముడు కావాలని ఎందుకు నీకు ఇప్పుడిప్పుడే తమ్ముడు నందమహారాజ్ వింటున్నారు ఏం కావాలంటే పిల్లోడు ఆడికి తమ్ముడు కావాలంటే తమ్ముడు ఇక్కడ ఇక్కడ ఎప్పుడు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చే తమ్ముడు నేను చెప్పేసి అదంతా నాకు తెలియదు నీవేమైనా చేసుకో నాకు రేపు పొద్దున ఆరున్నరకు తమ్ముడు రెడీగా ఉండాలని చెప్పేసి పాప అర్థం కావాలి వీడికి తమ్ముడు ఎక్కడి నుంచి వెతికేసేది ఇంత ఎవరిని చెప్పేది తమ్ముడు అని చెప్పేసి పాప ఏం అర్థం కాకుండా లాస్ట్కి తమ్ముడు ఎందుకంటే వీళ్ళ అన్న ఈయనకి తమ్ముడిని కంట్రోల్ చేస్తున్నాడు కదా ఇటురా అటు పో అటు ఇటు పోవద్దు అని చెప్పేసి ఇంకా తనకు కూడా ఒకరు ఎవరైనా తమ్ముడు ఉంటే అన్న చెప్పినప్పుడు తమ్ముడికి డైవర్ట్ చేయడానికి అంతే వేరేం ప్లాన్ లేదు ఇంకా ఆమె వచ్చేసి నైట్ నైటే తమ్ముడు కావాలని చెప్పి ఇంకేం చేసొద్దు దాన్ని ఈయన నెక్స్ట్ ఈయన పుట్టి ఈయన అష్టమికి అష్టమికి పుడితే నవమికి పుట్టిన ఒక దూడు ఉండింది అక్కడ ఈయన కృష్ణపక్ష శ్రావణ బహుళ అష్టమికి పుడితే అక్కడ ఒక నవ నెక్స్ట్ డే పుట్టిన ఒక దూడు ఉండింది అది ఈయనలాగానే నల్లగా ఉండింది సరే ఆ నల్లుడు ఉన్నాడు కదా అది నీ తమ్ముడు అని చెప్పేసి ఇది నీకిన నెక్స్ట్ డే పుట్టింది కాబట్టి నీ తమ్ముడు అని చెప్పేసి తల్లి మళ్ళీ గోమాత అందరికి ఒకే తల్లి కాబట్టి శాస్త్ర ప్రకారం కూడా ఏమి తేడా రాకుండా ఇది కూడా ఇది మీ అమ్మ ఇది నీది ఈ దూడ వచ్చేసి నీ తమ్ముడు అని చెప్తే ఇంకా ఆ దూడ పైన ప్రేమం పెంచుకొనేసి ఆ దూడ లోపల కట్టుని లోపల కట్టాలన్నాడు వాళ్ళ అమ్మ అనేది లేలే నీ తమ్ముడికి అక్కడే గోశాల నచ్చితే అక్కడే పండుకుంటే అదంతా కుదరదు మా అన్న ఎక్కడ పండుకుంటున్నాడు అక్కడ మంచి బెడ్లు పండుకున్నాడు మళ్ళీ నేను ఆయన తమ్ముడు ఎక్కడ పండుకుంటాడు ఆయన పక్కన బెడ్లు పండుకున్నాను సరే మళ్ళీ నా తమ్ముడు ఇట్లా అక్కడ పండుకోగలుగుతున్నాడు నా తమ్ముడు కూడా నాతోటి పండుకోవాలని చెప్పేసి ఆ దూడు ఏం పుణ్యం చేసింది దాన్ని కూడా పక్కన నైట్ పండుకోబెట్టడము అది ఈయన నాకు కొనేసి నాకు అక్కడ ఉంటుంది ఇంకా ఆ దూడకు లోపల మొత్తం పర్మిట్ ఉంది తమ్ముడు కాబట్టి ఇంక పోయేప్పుడు ఆ తమ్ముడు ఏదైనా బలరాం ఒక మాట అంటే ఇమీడియట్లీ ఆ దూడకు చెప్తాడు ఏ తమ్ముడా యువతలరా ఇంకా బలరాంకి అర్థమైంది వీడికి నచ్చట్లే నేను కంట్రోల్ చేయడం వీడికి కంట్రోల్ చేసి చేసి అలవాటు అయిపోయింది ఇప్పుడు ఏదో నచ్చట్లేదు ఏంటి కదా వాళ్ళ అమ్మ చెప్పినట్లు వింటుంది ఈయన చెప్పినట్లు వింటుంది కాబట్టి ఏదైనా ఏ అక్కడ ముళ్ళు ఉంటాయి రా ఇక్కడ లోతుంటాయి గోవర్ధ ఇక్కడ యమున లోతుంటాయి యువతలకు వచ్చాయి అని చెప్తా ఉంటాడు బలరాము ఏ మాట ముందు రోజు ఏమేమి అన్నాడా ఎక్కడెక్కడ అన్ని గుర్తు గుర్తుపెట్టుకొని చెప్తున్నాడు ఇంకా నాకు తమ్ముడు కావాలని చెప్పేసి తర్వాత ఈ బలరాంకి అర్థమైంది వీడికి ఈయన చెప్పిందే కరెక్ట్ అని ఒప్పుకొని తిరగాల ఏదైనా అటు ఇటు అంటే ఇంక మనని వాంచి పడేస్తున్నాడు సరే అని చెప్పేసి ఇంకా అక్కడ కూడా బాల్యలీలలు స్టార్ట్ చేసినాడు మామూలుగా కొద్దిగా త్వరగా పిల్లలు కాబట్టి పిల్లలంతా అక్కడ ఉండే పెద్దవాళ్ళంతా త్వరగా పనిపిస్తున్నారు ఎక్కువసేపు గోవర్ధన అక్కడ ఉండడానికి లేకుండా మళ్ళీ చీకటి పడితే యమున నది దాటడం అంత కష్టం అని చెప్పేసి ఆవు దూడల్ని మళ్ళీ పాలు పిండడం చాలా పనులు ఉంటాయి కొద్దిగా త్వరగా పనిపిస్తారు ఈ కొన్ని మాతాజీలకు అలవాటు ఉంటాయి మా ఫుల్గా తినేసి పొద్దున త్వరగా లేస్తారు ఆవుల పనులు అంటే సామాన్య పనులు కాదు ఒక రెండు మూడు ఆవులు ఉంటే తెలుస్తాయి ఎంత పనులు ఉంటాయని చెప్పేసి వీళ్ళంత త్వరగా లేస్తారు త్వరగా లేస్తారు మధ్యాహ్నం కొద్ది భోజనం చేసి పండుకుంటారు మధ్యాహ్నం భోజనం చేసి పండుకుంటే వాళ్ళకి పాప మంచి నిద్ర పడతాయి పొద్దున త్వరగా లేస్తే వాళ్ళకి మధ్యాహ్నం బాగా తినేస్తే మంచి నిద్ర పడతాయి ఈ మాతజీ ఒక మాతజీ అంటే అలవాటు ఒక గోపిక మంచి నిద్ర మధ్యాహ్నం మొత్తం ఈ మంచి నిద్రపోతే భర్త ఈ భర్త వచ్చేసి కొద్దిగా తన్ని తన్ని లేపుతాడు ఏ లేవే లేవే అని చెప్తే ఆమె ఇంకా ఆ నిద్ర మత్తలే చెప్తుంది అక్కడ రొట్టె ఉందండి అక్కడ సబ్జీ ఉంది ఆ ప్లేట్ అక్కడ తీసుకునేసి ఆ ఇప్పుడు నిద్రపోయినానని చెప్పేసి మంచి దుప్పట కప్పుకొనేసి భర్తకు ఆ రెండు మాట అక్కడే చెప్పేస్తే పనుకునేసి అది ఎక్కడో ఒకడో చూసిన అడిగిన చూసేసి తర్వాత భర్త ఈమె లేని మధ్యన ఈమె పండుకుంటే లేదు ఇంక గంటన్నరాన గంటన్నరాన పండుకోకుండా ఈమెకు మెలక రాదు ఈమెను అడగడం వేస్ట్ అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు మామూలుగా ఆయనే ప్లేట్ వేసుకునేసి రొట్టెలు వేసుకుంటాడు సబ్జీలు వేసుకుంటాడు తింటాడు చేయగడిగి ఆయన కూడా పండుకుంటాడు ఇది ఎక్కడో చూసినాడు ఆయన వచ్చేయడానికి ఇంకా గంట పడతాయి వీళ్ళ పిల్లలు ముందు వస్తారు అది ఏదో ఒకరోజు చూసినాడు ఈ విషయం రావడము ఈ దుప్పట పండుకొ వేసుకొని పండుకొని ఉంటుంది కదా ఆమెనే ఊరికే భర్త లాగానే తన్నడము ఒక్కొక్కడు వచ్చేసి లేవే ఎక్కడుంది చపాతి ఎక్కడుంది చెప్పు రొట్టె ఎక్కడ అని చెప్పు సబ్జీ సబ్జీ ఎక్కడ పెట్టినా అని చెప్పేసి కాళ్ళు బాగా తినడం అందుది ఎక్సర్సైజ్ లాగా ఆమెను బాగా తినడం ఆమె భర్త అనుకుని రోజు పాప అక్కడ ఉందని చెప్పాను కదా అని అది నచ్చితే మీరు సబ్జీ ఏ సబ్జీ చేసినామని అడుగుతారు కదా ఆ సబ్జీ కొద్దిగా నచ్చిందంటే మళ్ళీ అక్కడ ఒక రెండు రొట్టెలు కొద్దిగా అన్నం తినేసి పోవడం ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది పాప ఆమెకి ఆమె భర్తనే అనుకుని భర్త లాగానే తొక్కుతున్నట్టు అంటుండే ఆమె ఆమె వచ్చింది ఒకరోజు కా ఒకరోజు మేల్కొని చూసింది ఇదేదో సబ్జీ బాగుండింది మొత్తం మొత్తం వీళ్ళు వీళ్ళే తినేస్తున్నారు ఎక్కడ పెట్టిందని చెప్పేసి వినేసి తినేస్తున్నారు తినేసి భర్త వచ్చినాడు భర్త వచ్చేసి లేపినాడు లేపితే మామూలు ఇది లేదని తెలుసు అక్కడ వెతికితే అక్కడ కనపడట్లేదు ఏం సబ్జీ లేదు రొట్టి లేదు ఏం లేవు మళ్ళీ బాగా నీళ్ళంతా కొట్టి లేపినాడు ఏమంటే అక్కడ ఉందని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఒక గంట సేపు పండుకున్నాయి నీరు అట్ట ఇట్టని ఆమె పాప లేచి సగం మత్తులో వచ్చేసింది వచ్చేసి కిచెన్లో చూస్తుంది మూతలంతా తీసింది ఏదో ఏ తిని ఉంటుంది పిల్లి తిని ఉంటుందా ఎలక తిని ఉంటుంది <laughs> పాప వెతుకుతోంది ఒక్క ముక్క లేదరే ఏదైనా తింటే కానీ కొద్దిగానే ఉండాలి కదా అవశేషం ఏం లే పాత్రలు కడిగి పెట్టినట్టుంది ఇది సరి రేపు ఈ దొంగను పట్టుకోదామని చెప్పేసి మరుసటి రోజు నిద్రపోలే నిద్రపోయినట్లు నటిస్తోంది ఇంకా కరెక్ట్ కృష్ణుడు వచ్చినాడు ఈరోజు కూడా మంచి సబ్జెక్ట్ తినేసిపోతాం రా ఆకలిగా ఉందిరా మళ్ళీ ఇంటికి ఇంకా ఒక కిలోమీటర్ నడవాలా కొద్దిగా మనకు రిలాక్స్ అయినట్టు ఉంటుంది నిన్న సబ్జెక్ట్ బాగుండింది రొట్టి కూడా బాగుండిందని మళ్ళీ మేము దుప్పట కప్పుకొని పడుకోని అంటే తన్ని తన్ని లేపుతాను ఎక్కడ పెట్టాము ఎక్కడ పెట్టినాము ఎక్కడ ఉందని చెప్పేసి ఇంకా అప్పుడుకు మంచి డీటెయిల్ చెప్తా ఉంది అది అక్కడ నిద్రలు చెప్పినట్లు యాక్ట్ చేస్తుంది అక్కడ పెట్టాను దాని పాత్రలో మూత పెట్టి పెట్టినాను దాని లోపల ఉంది సబ్జీ ఉంది పిల్లి నిన్న ఏదో పిల్లి తిన్నట్టుంది దానికి తప్పించడానికి దాని లోపల మూత పెట్టి పెట్టినాను తీసుకోండి మీరు అని చెప్తాను ఈయన కరెక్ట్గా మూత తీసే లోపల వచ్చిన ఓ నీవరా రోజు వచ్చి నన్ను తన్ని తన్ని లేపడం సరే రపో అని చెప్పేసి పనిపించింది పనిపించి భర్తకు చెప్పింది ఇది ఎవరు లేదండి భర్తను అడిగింది అవును మీరు ఎన్ని సంవత్సరం నుంచి నన్ను తన్ని తన్ని లేపుతున్నారంటే భర్త అన్నాడు నిన్ను పెళ్ళి అయిన స్టార్టింగ్ నేను ఒక నెల చూసినాను నీ గాడిదలాగా నిద్రపోతా ఎంత లేపినా లేవు ఎలక పంటలాగా ఏం చేసేది ఒక నెల చూసినాను తన్ని తన్ని లేపడం నీ వల్ల కుదరదు నాకు తెలిసిపోయింది పెళ్ళి అయిన స్టార్టింగ్లో తెలుసుకున్నావు నువ్వు అసలు లేయట్లేదని చెప్పేసి తెలుసుకున్నాను కాబట్టి తర్వాత నేను నీ యొక్క నేను లేపడం ఈ పిచ్చి పనికే పోవట్లే నేనే వచ్చి తింటున్నాను అని చెప్పేసి అప్పుడు తెలుసుకుని దగ్గర దగ్గర పెళ్ళి ఒకటిన్నర సంవత్సరం అయింది అయితే ఒక సంవత్సరం ఐదు నెలలు ప్రతిరోజు ఈ పిల్లోడికి ఈ పని రోజు వచ్చేసి తన్నడము ఇట్లాంటి పనులు చేస్తున్నాడని చెప్పేసి ఇక్కడ ఈ అడవికి పోయినప్పటి నుంచి ఈ అంతా కొన్ని చేస్తున్నాడు ఇట్లాంటిది చాలా పనులు చేస్తున్నాడు వాళ్ళ ఇంటికి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఆమె ఫస్ట్ టైం చెప్పడం ఆమె వచ్చేసి ఒక వెరైటీగా కంప్లైంట్ ఇస్తుంది నీ పిల్లోడు వచ్చేసి పిల్లోడు కానే కాదని చెప్పేసి ఆ బిడ్డ దానికి ఏం తెలియదు లోకజ్ఞానమే లేదు పసి బిడ్డ దానికి ఏం అర్థమవుతుంది ఇదేదో ఈమెదో చెప్తుంది భర్తలాగా వచ్చి తంతా ఉన్నాడు కాలుతోటి అని చెప్పేసి అంతే బరువుగా ఉన్నాడని ఈ పిల్ల తంది ఏం తనగలుగుతాడు ఇంత చిన్న పిల్లోడు ఎంత గట్టిగా తనగలుగుతుందా యశదమ్మ వాడు నీ పిల్లోడే కానే కాదా పెద్దవాడిలాగా ఉంటాడు తంతే నొప్పేస్తుంది తెలుసా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళగా తంటున్నాను నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను నా భర్త అనుకున్నాను భర్త ఇట్లా వచ్చి తన్ని తన్ని లేపుతున్నాడని భర్త నడితే భర్త నడదు పెళ్ళైన స్టార్టింగ్లో అట్లా నేను లేపేవాడు నేను ఇప్పుడు ఇట్లా చేయట్లేదు నేను బిడ్డ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి పోతున్నాడు అడవికి అంటే ఆమె కరెక్ట్ చెప్పింది అవును దగ్గర దగ్గర ఇప్పుడు ఒక ఒకటిన్నర సంవత్సరం నుంచి అడవికి పోయి అలవాటు చేసుకున్నాడు ఒకటిన్నర సంవత్సరం అయిందా వాళ్ళు ఒక్క నెల నా భర్త తన్నాడంట నాకు తర్వాత ప్రతిరోజు వచ్చి ఈయన తన్నేసి తన్నేసి మమ్మల్ని లేపేసేది ఏదైనా మంచిగా చేస్తే తినేసి పోవడము బాగలేదంటే దాంట్లో ఉమ్మేసి పోవడము ఇట్లాంటి పని చేస్తున్నాడని చెప్తే పాప ఆకలి అవుతుంది చెప్పి దాన్ని కొద్దిగా ఎక్కువనే మళ్ళీ ప్యాక్ చేసేప్పుడు మధ్యలో తినింది సాయంత్రం మనకు నిలబడాలి కదా టిఫిన్ బాక్సులు ఆ చిన్న బాక్స్ ఇంకా పాప పిల్లడికి ఆకలి ఎక్కువ ఉందేమో అని చెప్పేసి పెరిగినాడు కొద్దిగా నాకు అర్థం కాదు కొన్ని ఎక్కువనే ప్యాకింగ్ చేసి పంపించడం యశోద ఇంకొక ఆమె కూడా సేమ్ కంప్లైంట్ అప్పుడు ఈమె చెప్పింది ఆయన చిన్నపిల్లడు కాదు యశోద నీ కొడుకు వీడికి ఏదో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అనుకోవద్దు వాడి చిన్న పిల్లోడే కాదు పెద్ద పిల్లోడు వాడని చెప్పేసి ఏమ్రా ఈ బిడ్డ తొట్టిలకు ఎక్కువ బెడ్కి తక్కువ అని ఉంటాడు ఒకసారి తొట్టిల్లో పనుకోబెట్టదా అనిపిస్తుంది ఇంత చిన్న కాళ్ళు ఇంత చిన్న చిన్న చెయ్యి ఇంత చక్కగా ఒక తొట్టిల్లో చక్క తొట్టి చక్క ఉయ్యాలు వేస్తే కరెక్ట్ సెట్ అవుతాడు నేనే ప్రేమంలో నంద మహారాజు లేదు తొట్టిల్లో వద్దు ఎందుకు అది మరి పసిపిల్లడు కాళ్ళే మనతోటి పెడతామని చెప్పేసి కృష్ణ బలరాము అవతల యశోద యువతల నంద మహారాజు మంచిగా నలుగురు ఒకరు ఒకరు పట్టుకొని పండుకుంటున్నాం మేము అట్లా అనుకున్నాం ఈ ఈ చిన్నపిల్లోడిని నాక నా పైన చిన్నపిల్లలు కదా కాలు వేస్తారు మన మన పక్కనే పడుకోబెట్టేస్తే ఒక కాలు వాళ్ళకి ఎవరి పైన వేస్తే నిద్ర పడతాయి ఈయన నా నా పైన కాలేజ్ పనుకుంటాడు వాళ్ళ నాన్న పైన కాలేసి పనుకుంటాడు మేమే మాకేమో నన్ను పెద్ద పిల్లడిలాగా అనిపించట్లేదు వీళ్ళేమో లాగి ఉన్నాడు ఆయన పెద్దవాడే ఆయన చిన్నపిల్లడు కానే కాదని చెప్తున్నారు ఆ టెట్ అని చెప్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తాను డిస్కస్ చేస్తున్నారు తర్వాత ఇంకొక పాప ఇంకొక అలవాటు ఉంది అప్పుడప్పుడు ఈ అడవికి పోయినప్పుడు మళ్ళీ మనకు పాకెట్ మనీ ఇచ్చినట్ల వీళ్ళ అమ్మ దగ్గర ఏదో ఒకటి ఎత్తుకుంటాడు రోజు రోజు అమ్మ నీది పాతది ఏమన్నా ఇవమ్మ పాతది అమ్మ అని చెప్పేసి ఊరికినేస్తాను అంటాడు ఊరికి నీడు అమ్ముకొని దాంట్లో ఏమన్నా కొనుక్కుంటాడు మళ్ళీ ఇంకా ఆమె పోయినప్పుడు పాతది ముత్యాలు పాతది చైన్లు ఏదైనా పాతది పట్టుకొని పోతాడు ఇంకా ఆవుది ఆవుతోటి ఇంకొక పార్ట్ టైం బిజినెస్ లాగా మళ్ళీ సైడ్లో పేరుకి చెప్పుకునేది ఆవు మేపడానికి పోయేదని చెప్పేసి యశోదమ్మ ఏదేది వద్దంటుంది ఆమె ఈయన అడిగితే మంచి మంచి ఐటెం కూడా యశోదమ్మ వద్దంటుంది అట్లా యశోదమ్మ మంచి ఐటెం కూడా అమ్మ ఇది తీసుకుంటానమ్మా నీకెందుకు ఇన్ని ఉన్నాయి కదా నేను ఒకటి తీసుకుంటానమ్మా దేనికి రాదు నీవు ఎక్కడ వేసుకుంటావు అది నాది అది నీకు సట్ట కాదని అంటే లే పర్లేదు నేను ఎట్ట ఒకటి వేసుకుంటాను నాకు కావాలేదని చెప్తే యశోదమ్మ ఇంక కృష్ణుడు అంటే ఇంక అయిపోయింది ఇంకేం అడగదు సరే తీసుకో అని చెప్పేసి వదిలేస్తాయి ఇంకా ఆ పాత చైన్లు పాత సారీలు యక్షదమ్మ అన్ని పట్టుకొని పోయేది అమ్ముకోవడానికి ఎవరెవరు దారిలు కనిపిస్తే వాళ్ళ దగ్గర అమ్ముకొని ఏదో కొంటాడు మళ్ళీ అట్లా ఈ మాలలంతా ఒక చేతులు ఒక చేతులు దూడ ఒక చేతిలో కర్ర అంతా పట్టుకుని ఎట్లో పట్టుకుని సర్దేసిపోతూ ఉంటాడు మాలలు అమ్మేవాళ్ళలాగా ఉంటాడు అక్కడక్కడ ఇది కూడా ఒక ఆచార్య వాళ్ళకు అనుభవం చెప్పేది అంటే సరే ఇంకా ఒక ఆమె చూసింది చేతులు నిండా మాలలు ఉంది కృష్ణుని పిలిచింది కృష్ణుడు భలే అందంగా ఉన్నాడు ఒక కృష్ణుడు బలరామ్ కదా చెప్పేసి సర్దుకున్నాడు పోపు నేను ఇప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను వెళ్ళు మీరు వెళ్ళండి వెళ్ళండి నేను వస్తాను నేను ఫాలో చేసుకుంటాను మీరు వెళ్ళండి ముందుకు వెళ్ళండి అని ఇంకా వాళ్ళంతా ముందుకు వెళ్ళినారు ఇంకా కృష్ణుడు ఒక్కటి మాలలు పట్టుకొని వస్తూ ఉన్నాడు దగ్గరగా వా ఎంత చక్కగా ఉన్నాడే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు ఈ పిల్లోడు మీ పెద్దగా అయితే ఎంత అందంగా ఉంటాడా ఎవరికి దొరకుతాడా అట్ట అని చెప్పేసి మాట్లాడుతున్నారు అది ఏదో ఇన్ని చెవులు కూడా పడింది లైట్గా సరేసి ఈ మాలకెంత ఈ మాలకెంత అని అడుగుతుంటే ఏది అమ్మది సెకండ్ హ్యాండ్ మాలలు ఇంక దానికి వ్యాపారం వేరే అయింది లేదా అంత తక్కువ రేటుకి రాదు ఇంత తక్కువ రేటుకి రాదు ఇంకా నీకు అంత నీకు ఎంత రేంజ్ కావాలని చెప్పేసి దాని తగ్గట్టు మాలలు తీసియడం మంచి వ్యాపారస్తుడు లాగా ఉన్నాడు మంచి పుట్టి పెరిగింది వైశ్య ఫ్యామిలీ కదా మంచి వ్యాపారం ఆ బ్లడ్లో వచ్చేసింది ఇంకా నీకు నీకు ఏ రేటుది కావాలో చెప్పు ఏమి ఇయ్యపోతున్నావు చెప్పు ఆ ఐటమ్స్ అంతా చూడవే దానికి ఇంత రేటు తీయలేము కావాలంటే అమ్మది పాత సారీ ఉంది అది ఇస్తానని చెప్పేసి అక్కడేమో గోవర్ధన కింద రాయి ఉంటుంది కూర్చోడానికి కష్టం అని చెప్పి అమ్మది ఏదో బట్టలు పట్టుకుని రావడం సారీలు ఆ సారీలు ప్రతిరోజు మర్చిపోయినని చెప్పేసి రోజు దాన్ని ఎవరికొకరికి అమ్మేసి పూలదండలు కొనుక్కోవడము వెన్న కొనుక్కోవడము ఏదో ఒకటి పెరుగు కొద్దిగా చేతులు ఎవరైనా చూపిస్తే అక్కడ తినేసి దాన్ని అమ్ముకొని పెరుగు తాగడము ఇట్లాంటి పనులు చేయడం మధ్యలో ఇంకా ఆమెకు బాగా నచ్చింది ఇంత వ్యాపారం చేసే స్టైల్ కూర్చోబెట్టేసి ఆమె ఒళ్ళు పైన దాన్ని వేసుకుని కావాలంటే వేసుకు ఆడవాళ్ళకి ఒక అది వేసుకొని చూసి ఒక తృప్తి వస్తాయి వేసుకొని చూసి ఒక అద్దం చూసుకుంటా చూసుకుంటా అని చెప్పేసి ఆ అలా వేపించుకునేసి యశోదమ్మది సెకండ్ హ్యాండ్ నెక్లెస్లంతా వేపించుకుని అద్దాలంతా వేసుకుని చూసుకునేసి ఆమె కొద్దిగా మాల నచ్చింది నీకెంత బాగా కనిపిస్తున్నావు నువ్వు అట్టని కొద్దిగా ఆమెను పొగడినాడు ఆమె పొగడితే ఆమె కూడా పడిపోయింది ఇంక ఈయన గట్టి పట్టుకొని ముద్దు పెట్టింది ముద్దు పెడితే ఆమె చెప్తుంది ఆమె యశోదమ్మకు వచ్చి చెప్పే మాట ఇది అమ్మ చెప్తుంది నాకు సిగ్గొస్తుంది అమ్మ చెప్పడానికి పబ్లిక్లు ఆయన చిన్నపిల్లడు కానే కాదు నేనేదో మామూలుగా ముద్దు పెడతాడు నోరు కూడా ముద్దు పెడతా ఉన్నాడు ఇంకా ఆయన భర్త చేసే పనులంతా చేస్తున్నాడు నాకు చెప్పడానికి సిగ్గుంది ఇక్కడ అందరి ముందు ఆయన పిల్లడు కానే కాదు నీవేమైనా చెప్పు నేను ఎక్కడ ఏ దేవుడి గుడికి వచ్చేసి ఎక్కడ ఒట్టు పెట్టి చెప్పాలని నేను ఒట్టు పెట్టి చెప్తాను నీ పిల్లడు మాత్రం చిన్న పిల్లడు కానే కాదు ఏదో చిన్న పిల్లడు అని చెప్పేసి నేను గట్టిగా పట్టుకున్నాను ముద్దు పెట్టాను ఆయన పెద్దవాళ్ళు చేసే పనులు చేస్తున్నాడు ఆయన చిన్న పిల్లడు కానే కాదని చెప్పేసి మళ్ళీ రెండో కంప్లైంట్ వచ్చింది నా పిల్ల పాప దానికి ఏది ఏమని తెలియదు అది అది ఒక్కొక్కసారి బట్టలు వేస్తే ఫోర్స్ఫుల్గా వేస్తే వేస్తుంది లేకుండా పర్లేదు నన్ను అట్టే అడవికి వెళ్తానని పారిపోతా ఉంది కొద్దిగా లేట్ అయితే మేమే పట్టుకునేసి ఎటో ఒకటి సర్దేసి దోతి అంత కట్టి పనిపించాలా ఇదేమో వీళ్ళు అంటున్నారు భర్త చేసే పనులన్నా చేస్తున్నాడు వీడు చిన్న పిల్లడాన్ని వదిలేస్తే అని చెప్పేసి వాళ్ళు ఇట్లా నన్ను చెప్తున్నారని చెప్పేసి ఆమె ఆశ్చర్యపోతుంది అది రెండు మూడు కంప్లైంట్ అటువంటి కంప్లైంట్ వచ్చింది వీడు చిన్నపిల్లడు కానే కాదు తన భర్తలాగే ఇంకొక ఆమె చెప్పింది అబ్బా మా భర్త మా భ భర్త పక్కనే పండుకుంటాడు అట్లా ఒక్కొక్కసారి నేను అడుగు ఇది భర్త అనుకుంటున్నాను భర్త అనుకుంటే నా భర్త అంతే సైజులు ఈయన వచ్చేసి మా బెడ్ పైన పనుకుంటాడు అని చెప్పేసి నేను భర్త అని చెప్పేసి మంచిగా మాట్లాడితే లోపల ఊ అన్న అంటా ఉన్నాడు ఏమండి ఇంత పలకరిచిన మీరు లేయట్లేదని చెప్పి దుప్పట చేసి చూస్తాను అది చూస్తే నా భర్త కాదు నీ పిల్లోడయ్యా ఆమె అనుకో ఇంత బెడ్ లోపల ఇంత చిన్న పిల్లోడు నాది మొత్తం నా కాలంతా కూడా రాడు భర్త భర్తలాగా బెడ్ నిండా పనుకున్నాడు అని చెప్తాంది ఈమె అని చెప్తే ఆడ ఆశ్చర్యపోతుంది ఆమె యశోద ఏమే ఆ పిల్లోడు పనుకొని బెడ్ చూపిస్తాను రా అని చెప్పేసి ఇంక లోపలంతా చూపిపోయింది చూడు నేను ఇక్కడ పనుకుంటాను మా నందమారజ్ ఇక్కడ పనుకుంటాడు ఇంతవరకు వస్తాడు ఒక పిల్లోడు బలరం ఇంతవరకు వస్తాడు నీవేమో బెడ్ నిండా పనుకుంటున్నాడు ఆమె ఇది క్షీరవాదులు పరమపద పరమపద స్వామి పండుకోవడానికి అట్లా మొత్తం పాము పడక నిండా పండుకోవడానికి చిన్న పిల్లోడు అది ఒకసారి ఒక కాలు వేసుకుంటే ఇంతే కనిపిస్తాడు నా పైన కాలు వేసుకొని పండుకుంటే నన్ను గట్టి పట్టుకొని పట్టుకొని పండుకుంటాడు ఇంత వస్తున్నాడు ఆమె అంటుంది నీవేమైనా చెప్పు నేను నమ్మనే నమ్మను నేను నమ్మనే నమ్మను నేను ఆయన దుప్పటేసుకొని నా భర్త పడుకుంటుంది నేను ఒళ్ళు పైన వేసుకుంటే మంచిగా మాట్లాడుతున్నాడు నా భర్త లాగానే గొంతు కూడా మారుస్తున్నాడు కొన్నిసార్లు నా భర్తని అనుకునేసి మళ్ళీ దుప్పట తీసారని చూస్తే చూస్తే నా భర్తనే కాదు వీడు పరిగెత్తుకు వచ్చినాడు పరిగెత్తుకుని వచ్చి నాకు మళ్ళీ తలుపు కూడా వచ్చి తిట్టేసిపోతున్నాడు సిగ్గుండాలా ఏది పగలు ఏది రాత్రి తెలిసి ఉండాలా అని చెప్పి ఆ మాట కూడా చెప్తా ఉన్నాడు అని చెప్పేసి ఇంకా మే పాప యశోద నిన్నంత నమ్మడానికి అవుతుందా నేను ఎట్లా చెప్పుకోవడం ఆమె చెప్తే నాకు వస్తుంది ఆయన మాటలు వింటని చెప్పేసి ఈ పిల్లడుకు పాప జ్ఞానం ఉండదు ఏం తెలిసి ఉండదు ఈమె చెప్తుంది ఆయన మాటలు చెప్పడానికి నాకు నీ ముందు రిపీట్ చేయడానికి నాకు సిగ్గు వస్తుంది అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అట్లా చెప్తున్నాడు పాప నందమహారాజ్ ఇంకా ఇంక ఏం చేసేది ఈయన ఒక తట్టుకోలేకపోతుంది రోజు రోజుకు నందమహారాజ్కి ఎక్కువ మెసేజ్ పోదు యశోద ఎట్లో ఒకటి సర్దుకొని సర్దుకొనేసి అడ్జస్ట్ చేస్తుంది సరే ఇట్లా చాలా చాలా చాలా లీలలు భగవంతుడు చేస్తున్నాడు అంటే భాగవతంలో కొన్ని ఉన్ భాగవతంలో మనకు ఏది ఉందో మనకు ఆల్రెడీ ప్రభుపాద చెప్పింది దండిగా ఉన్నాయి సుఖదేవ్ మహారాజు పరిషత్తు డిస్కషన్లు ఇదంతా వేరే వేరే ఆళ్వారు ఆచార్యులు ఒక అంటే ఇది అన్ని నిజమే మళ్ళీ ఏది కూడా వాళ్ళ ఒక స్పెక్యులేషన్ కూడా కాదు ఒకసారి ఇట్లాంటి కథలు చెప్తా ఉంటే చాలా మంది పండితులు అన్నారు ఇది లేదు ఇదంత భాగవతలు మెన్షన్ చేయలేదు చాలా గ్రంథం ఇది లేదు ఇదంతా మనం నమ్మడానికి లేదని చెప్తే ఆయన ఆయన అన్నాడు సరే నేను ఇక్కడ బయట కూర్చొని చెప్తున్నాను ఈ కథలంతా లోపల ఉండే స్వామి తలుపు గుడి తలుపు వేసాడు ఇప్పుడు కూడా వరగూరు అనే ఒక గుడి ఉంది అక్కడ నారాయణ తీర్థులు అని చెప్పేసి ఒక ఆచార్య ఆయన కృష్ణలీల తరంగిణి అనే ఒక బుక్ కూడా ఉంది అందే అట్లా ఆయన ఆయన అన్నాడు మీరు తలుపేసేయండి తలుపేసేసి నేను బయట నుంచి ఈ కథని పాడతాను పాడేస్తే అంటే వేరొక కథ టైం సరిపోదు ఆయన పాడితే ఒకవేళ మీ లోపల నుంచి నాకు ఏమైనా ఆవాజ్ వస్తాయి ఏమైనా సౌండ్ వచ్చిందనుకో మీరు ఒప్పుకుంటారా అని చెప్పేసి అట్లా ఈయన ఒక ఒక కథ కృష్ణుడు గోలోక బృందావనంలో ఇట్లా చేస్తూ ఉన్నాడంటే ఉండే స్వామి తన కాలుకుండే గెజ్జలతోటి సౌండ్ చేస్తాయి బాలాజీ యాక్చువల్లీ ఆ లోపల ఉండేది కానీ ఆయన మూడంతా కృష్ణుడిది మూడు ఆయన ఏం చేస్తాడంటే ఒక కాలు పైన వేసుకొనేసి ఒక కాలు కింద వేసుకుని కింద కూర్చొని పైన కూర్చొని కాలు మనం పైన వేసుకుంటాం కదా చైర్లు వేసుకుని కాలు పైన వేసుకుంటే ఒక కాలు కింద ఉంటాయి ఈయన కథ ఆయన వెంటనే ఎస్ ఇది నేను చేసినానని చెప్పేసి ఒకసారి కాళ్ళని ఆడిపిస్తాడు జైన్ జైన్ జైన్ జైన్ చెప్పేసి బయట భాగవతులంతా వింటారు పండితులంతా వింటారు అవును ఈ కథ నేను చేసినానని చెప్పేసి ఒక్క ఇంక అట్లా ఈమె వీళ్ళ ప్రాబ్లమ్స్ ఈయన ఏదో ఒకటి చేస్తున్నాడు ఇంకా వీళ్ళు కూడా ఈయన ముత్తుకుంటాడు ఏనుగు పిల్లలకు వదలట్లే ఆయన అనేది ఇది మాట ఇంకా అదే నారాయణ తీర్థనే ఆయన అంటున్నాడు ఈ మాట కూడా ఒకసారి ఏమైందంటే కృష్ణుని చూసి వాళ్ళకి ఏనుగు పిల్లలాగా అనిపించిందంటే ఈ కృష్ణుని కృష్ణుని చూసి వాళ్ళు అన్నారు కృష్ణ కృష్ణ నీవు అచ్చ ఏనుగు పిల్లలాగా ఉన్నావు ఒక చిన్న ఏనుగు పిల్ల నడిస్తే ఎట్లా కనిపిస్తుందో నిన్ను చూసి అట్లే కనిపిస్తుంది కాబట్టి మాకు నీవు చూపించాలా ఏనుగు ఎట్లా నడుస్తాయని చెప్పేసి ఏనుగు ఎట్ట నడిపిస్తా అని చెప్తే నువ్వేమి ఇస్తావంటే అలా అన్నారు నీకు ఇంత వెన్న ఇస్తాను ఇంత కలకండి ఇస్తాము రబ్డ్ ఇస్తాము సందేశ్ ఇస్తాము మళ్ళీ ఇస్తాము నీకేమేమి అడతావు మా ఇంట్లో అన్నీ ఉన్నాయి అన్నీ ఇస్తాము ఒకవేళ నువ్వు చూపిలేకపోతే మమ్మల్ని ఎత్తుకొని తిరగాలని ఉమ్మో కృషుడు అన్నాడు మీరంతా బలిచిపోయినారు తిని తిని పాలు పెరుగులంతా పండ్లు తినేసి మిమ్మల్ని ఎట్లా నేను ఎత్తుకొని పోగలుగుతాను నేను కావాలంటే ఏనుగులాగా నడిపి చూపిస్తానని నడి కొద్దిగా చూపించినాడు ఏనుగులాగానే నాలుగు చెయ్యిని ముందు పెట్టేసి కాళ్ళు అట్లే మడత పెట్టేసి అట్లే ఏనుగులాగా తల ఊపుకొని ఊపుకొని నడుచుకొని చూపిస్తున్నాడు ఏనుగు ఇట్లా నడుస్తాయని పక్క పక్క ఏనుగు పిల్లలాగా ఉన్నాడు లావు లావుగా అన్ని చోట్ల మాంసము ఏమంటారు దిగి దిగి కనిపిస్తుంది అక్కడక్కడ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి అక్కడక్కడ మాంసం జారిపోతూ ఉంది సో మంచిగా చూపిస్తున్నాడు ఏనుగులాగా బాగుంది వాళ్ళు అన్నారు ఏనుగు వచ్చేసి ఇట్లా కాదు ఏనుగు నడిచేప్పుడు దానికి ఒక లక్షణం ఉంది చెవులు ఆడాలన్నారు అయితే కృష్ణుడు అన్నాడు అది కుదిరితే మనం ఎట్లా చెవులు చెవులు ఒక చేతులు ఒక్కొక్క చేతులు నడుచుకొని ఒక చేతులు ఇట్లా చెవులను ఆడిపించి చూపిస్తున్నాడు ఇట్లా ఇట్లా చేసుకొని ఏనుగు నడిచినప్పుడు చెవులు ఆడతాయి కదా వాళ్ళన్నారు అదంతా కుదరదు నువ్వు ఆడితే కరెక్ట్గా ఆడిపించాలా నీవు నడుస్తూనే ఉండాలా ఏనుగేమే అప్పుడప్పుడు తొండతో ఏమో చెవులు ఆడిపిస్తాయి అది ఎట్లా ఆడిపిస్తాయి అది అట్లే నడుచుకొని పోతూ ఉంటుంది చెవులు తను తనతో పాటు అది ఆడుతూ పోతూ ఉంటుంది అది అప్పుడప్పుడు ఏమి తొండతో ఏమి చెవులను ఆడిపించేది కాదు మామూలుగా అట్లా ఆడాలని చెప్పింది భగవంతుడు చూస్తున్నాడు నన్ను నేను ఆ బ్రహ్మాండాలను ఆడిపించేవాడు నాకేమి చెవులను ఆడిపించడానికి రాదు అనుకోవద్దు నేను ఆడిపిగలుగుతాను కానీ మీకే డేంజర్ అని చెప్పేసి నవ్వుతున్నాడు ఇంకో గోపికలంతా చెప్తున్నారు ఏ ఆ పిల్లడు చెవులను ఆడిపిస్తే మాత్రం వాడికి కల్కండ్ వెన్న రబ్డి మలై సందేశ్ పన్నీర్ అన్ని ఇస్తాం ఒక్కవాడు ఆడుకోలేకపోతే చెవుల్ని ఆయన మనల్ని మోసుకొని ఇంటికి తిరగాలి ఆదేశార్థం లేకుండా ఇక్కడ కట్టేస్తామా అని చెప్పేసి ఇంకా చూస్తాము నా చెవులు ఆడిపిస్తానని చెప్పేసి ఇంకేముంది అన్ని గ్రహాలను ఆడిపించే దేవుడికి ఒక రెండు చెవులను ఆడిపించడం పెద్ద పని ఇంకా ఆ ఏనుగులాగా నడుచుకొని పోయి చెవులు చిన్నగా ఆడిపించినాడు వీడికి ఆశ్చర్యం అమ్మ వీడు పాలు పెరిగిస్తానంటే ఏమైనా చేయలేక ఉన్నాడు వీడు చెడు చెవులు ఆడిపిస్తున్నాడు చూడని చెప్పేసి చిన్నగా లైట్గా ఆడిపించినాడు ఫస్ట్ ఫస్ట్ ఇంకా ఆడుతూ ఉంది చెవులు మంచిగా అనిపిస్తుంది ఏనుగు పిల్ల ఏనుగు పిల్లలాగానే ఉన్నాడు మంచిగా చెవులాడుతుంది మళ్ళీ మంచి గాలి వస్తుంది వీళ్ళకి నచ్చింది ఆ చల్ల గాలి వేరు వస్తుంది ఏనుగు చామర వేసినట్టుంటాయి ఏనుగు చెవులు ఆడిపిస్తే మనం గురువారులంతా చూడొచ్చు ఆ దేవుడిని పైన కూర్చోబెట్టిన తర్వాత ఏనుగులు అట్లే చెవులు ఆడిపినేసి తొండతో అట్లే వస్తూ ఉంటే భలే బ్యూటీగా ఉంటాయి దేవుడికి చామర వేసినట్టు చల్ల గాలి వచ్చినట్లు ఉంటాయి అట్లా వీళ్ళని భలే నచ్చింది వీళ్ళు కరే మంచి గాలి వస్తుంది మంచి ఇది వస్తుంది ఆ సూపర్ సూపర్ అంటున్నారు సూపర్ ఇంకా సూపర్ వస్తుంది చూడండి అని చెప్పి కృష్ణుడు ఉన్నాడు లైన్లు ఇంకా కొద్దిసేపు ఆగినాడు ఇంకా గాలి విపరీతంగా వస్తుంది వీళ్ళు బ్లౌజ్ అంతా ఎగిరిపోతా ఉంది పైనుండి ఆ గోపి డ్రెస్ చెదర్లను ఎగిరిపోతున్నాయి చాలు చాలు చాలు అంటారు ఇది ఆగదు అన్నాడు ఇది ఆగదు తీసుకుని ఏమన్నారు ఏనుగు ఏనుగు న్యాచురల్గా కదా ఇది ఇది నా కంట్రోల్ లేదు దాని అది వస్తుంది నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పేసి ఇంకా అందరు పరిగెత్తు వాళ్ళతో ఒక డ్రెస్సుల్ని గట్టిగా పట్టుకొనేసి సారీని బ్లౌజ్ని అంత గట్టిగా పట్టుకొనేసి పరిగెత్తినారు అబ్బో అమ్మో ఈయనతోటి ఏం పెట్టుకోలేము ఏమంటే అది ఏదైనా చేయగలుగుతున్నాడు వీడు సామాన్య పిల్లోడు కాదని చెప్పేసి వాళ్ళు కూడా యశోదమ్మకు చెప్తున్నాడు నీ పిల్లుడు ఆయన పిల్లుడే కాదు ఆయన జగత్పతి చాలామంది కూడా చిన్నపిల్లడు అనుకుంటే భర్తలాగంతా నటించి చూపించినాడు ఈరోజు మేము చూసినాము ఏనుగులాగా ఒక చెవులు ఎట్లా ఆడుకున్నాడు చూడు మొత్తం బృందన బృందన కదలినట్లు కదిలిపిస్తున్నాడు మా బట్టలంతా ఎగిరిపడినాయి ఇంకా లాస్ట్ తప్పైంది క్షమించు చాలు చాలని రెండు కాళ్ళు పట్టుకునేస్తే అప్పుడు ఆ గాలిని కంట్రోల్ చేసుకున్నాడు చెవుల్ని అంతవరకు ఆడుకున్నాడు అబ్బా నీ పిల్లడు సామాన్య పిల్లడు కాదు అని సాక్షాత్ దేవుడు అట్లా అట్లా అని పొగడితే ఇంకా ఆమె ఇదేం దేవుడు సాయంత్రం అయితే ఒంటికి పోవాలంటే మేము ఇద్దరు బయటకు రావాలని పట్టుకునేసి ఈయన ఏం దేవుడు బాబు అని చెప్పేసి నంద మహారాజ్ యశోదమయ్య యశోదమయ్య నడు నవ్వుతూ ఉంది ఏడు ఎనిమిది దాటితే ఇంకా ఒంటికి వస్తుందంటే అమ్మ రావాలి చేయి పట్టుకునేసి బయటికి మళ్ళీ ఒంటికి పోసుకుని చేయులంతా కడిగేసి చే కాలు కడిగేసి మళ్ళీ దానికి కోపిన కట్టేసి దోతి కట్టేసి మళ్ళీ లోపల పోయి పండుకోబెట్టాలా వీళ్ళేమో ఈయన సామాన్య పిల్లడు కాదు దేవాది దేవుడు అని చెప్తూ వాళ్ళు చెప్తున్నారు అట్లా సరే ఇంకా టైం అవుతుంది ఇంకా రేపు ఇంకా మనకి ఇది ఇట్లా కృష్ణ కథ మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎనభై ఒకటి పాయింట్స్ కూడా ఆగిపోయి ఓన్లీ ఇరవై నాలుగు పాయింట్లు ఆగిపోతాయి సో ఇది కృష్ణలీల మనం ఎప్పుడన్నా అంతా చర్చించడానికి రెండు పాయింట్స్ ఉన్నాయి సో ఈ విధంగా ఎన్ని ఉండాలా ఒకడు వచ్చి వాడు దొంగ అని ఇంకొకటి భర్తలాగా యాక్టింగ్ చేస్తున్నాడని ఇంకొకటి ఏ రకమైన జంతువు ఎటన్నా కూడా యాక్టింగ్ చేస్తాడని ఏ పనులైనా చేయగలుగుతున్నాడని రకరకాల కంప్లైంట్ వస్తూ ఉంది అన్ని యశోద ఎంత ఓర్చుకొని ఓర్చుకొని వీడిని పెంచేసి ఉంటుంది ఎన్ని కష్టాలు పడి ఉంటుంది నేను మా వైతం అనేది కోసం ఇంత కష్టం పడలేదే వైతం అనేది కోసం ఇంత రిస్క్ నేను తీసుకోలేదే యశోదమ్మ ఆ పిల్లోడిని ఇంత పెరిగి ఇంత పెం ఇంత ఒక లెవెల్కి తీసుకొని రావాలంటే ఎంత కష్టపడి ఉంటుంది కృష్ణుని ఒక లెవెల్కు పది సంవత్సరాలు మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టపడి ఉంటుంది ప్రతిరోజు రోజుకు ఒక కంప్లైంట్ ఉంటాయి అన్నీ భరించి ఉంటుంది కదా సో ఆమె ఎంత కష్టపడి ఉండాలి ఎంత కష్టపడింది నేను బైతామనిది ఇక్కడే ఉన్నాడు ఆయన నేను ఏ డ్రాప్ రిస్క్ తీసుకోలేదు ఆయన కోసము ఏ డ్రాప్ కూడా ఒక తిట్లు తినలేదు యశోదమ్మ ఎన్ని తిట్లు తిని ఉంటుంది ప్రతిరోజు ఏదో ఒకటి వస్తూ ఉండే తిట్లు భరించుతూ ఉండేది తను ఇన్ని నగలు పోయినా కానీ ఇన్ని ఆయనకు అమ్ముకున్నా కానీ ఏం మాటలేదు ఆయన అడిగిందని ఇస్తూ ఉంది ఆయన చెప్పినట్లు వింటూ ఉంది ఆయనకి ఏది ఇష్టమో ఆ దాని ప్రకారం నడుస్తూ వస్తూ ఉంది నేను ఇట్లాంటి పని చేయలేదు కదా నేను ఈ స్వామిని మంచిగా పెంచి ఉండొచ్చు కొద్దిగా రిస్క్ తీసుకుని ఉంటే నేను ఇక్కడ బాగా డెవలప్ చేసి ఉండొచ్చు కానీ నేను కొద్ది కూడా రిస్క్ తీసుకోకుండా నా కడుపు నిండితే చాలు అని నా నా నా గురించి ఆలోచిస్తున్నా కానీ ఆయన గురించి ఆలోచించలేదు కదా యశోదమ్మ రాత్రి పొగలు కృష్ణుడి గురించి ఆలోచింది రేపు కృష్ణుడికి ఏమి ఇవ్వాలా ఏం తినిపించాలా తీ అడవికి తీసుకొని పోవడానికి ఏం చేసి ఇవ్వాలా రేపు ఆయనకి ఏ బట్టలు ఇవ్వాలా ఏ నగలు వేయాలా ఏది ఆయనకు పాకెట్ మనీ ఏ పాకెట్ మనీ మళ్ళీ మామూలు పది రూపాయలు ఇరవై రూపాయలు కాదు కదా ఏదో ఒకటి పాత చైను పాత ముత్యాల మాలలు పాత పకడాలు ఇది కదా ఆయనకు కావాల్సింది సరే అంత రోజు రోజు ఇచ్చి పంపిస్తుంది కదా ఎంత ప్రేమ ఉండాలా ఇంత ప్రేమ నేను వైతామని దగ్గర చూపిలేదే నేను ఎందుకు ఉండాలి స్వామి ఇక్కడ కుందేలు మలము పొలలుంటేమే ఇంట్లుంటేమే దాని ఏ ప్రయోజనం ఉందా ఏం ప్రయోజనం లేదు కదా నేను ఎక్కడున్న ఏ లాభం ఉంది నేను ఎందుకు ఇక్కడ ఉండాలా నేను ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాను చెప్పేసి ఆమె పోతానని చెప్తే రామాంజు గారు మళ్ళీ వింటున్నారు సరే అది మళ్ళీ మళ్ళీ ఏం విషయం చెప్తుందని రేపు మళ్ళీ తెలుసుకుందాము చాలా ఓపికతోటి విన్న దానికి అందరికీ ధన్యవాదాలు ఈ విధంగా ఈ యొక్క పాయింట్ని ఇక్కడక మనం ఆపేస్తున్నాం హరే కృష్ణ